చంద్రశేఖర్ ఎవరు వస్తారన్నారు వచ్చారా వస్తారు కదా వాళ్ళు అయిపోయింది మాట్లాడాలన్నా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మాట్లాడి వెళ్ళి మళ్ళీ వచ్చి ఇక్కడికి వాళ్ళు ఎవరు అర్జెంటుగా వెళ్ళాలి బాబు గారు చెప్పండి ఎట్టున్నారు నిన్న వచ్చారు కదా బెంగళూరు నుంచి ఓం వాంగే మనసి ప్రతిష్ఠిత మనోమేవాచి ప్రతిష్ఠితం ఆవిరావిర్మయేది వేదస్య మాణీస్థ శృతం మే మా ప్రహాసీ అనేనాదీతేన అహోరాత్రాన్ సందధామి సత్యం వదిష్యామి వ్రతం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు ఓం శాంతి శాంతి శాంతి ఒకటి వేదాంత పంచదశి అని శంకర భగవత్పాదులు ఒక వేదాంత ప్రకరణ గ్రంథాన్ని ఒకటి రాశారు ఆ వేదాంత ప్రకరణ గ్రంథంలో కుర్వంతి కర్మభోగాయ అంటే మనందరము కర్మ చేస్తున్నాం కర్మ ఎందుకు చేస్తున్నాము అని అడిగితే భోగం కోసరము సరే భోగం ఎందుకు అని అడిగాడు మళ్ళీ కర్మ చేయటానికి ఈ విషయాన్ని ప్రస్తావన చేసి కర్మ చేయటము భోగాన్ని అనుభవించటము భోగాన్ని అనుభవించటము మళ్ళీ కర్మ చేయటం భోగాన్ని ఎందుకు అనుభవిస్తున్నామంటే కర్మ ఈ చక్రం ఎంతకాలం ఆచరిస్తూ ఉంటామో అంతకాలం జీవులకి ముక్తి లేదు అని శంకర భగవత్పాదం ప్రతిపాదించారు ముక్తి అంటే ఏంటంటే అంటే ఒక పనిని చేయటంలో మనం ఎప్పుడు సుఖాన్ని పొందటం అనేది లేదండి భోగ నివృత్తి కోసమనే మనందరం ప్రయత్నం చేస్తూ ఉంటాం ఇదే జరుగుతూ ఉంటుందండి ఎప్పుడు చూస్తూ ఉంటాం ఎప్పుడు వింటూ ఉంటాం దానికోసం మనం చాలాసార్లు అనుకున్నదే కానీ సందర్భోచితంగా జంతూనాం నరజన్మదుర్లభం అతః పుంస్త్వం తతో విప్రత తస్మాత్ వైదికధర్మమార్గపరత విద్వత్వమస్మాత్ పరం ఆత్మానాత్మ వివేచనోస్వనుభవ బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తిర్న శతకోటి పుణ్యసుకృతై జన్మసుకృతై పుణ్యా పుణ్యైర్వినా లభ్యతే వివేక చూడముండో రెండో శ్లోకం అంటే మనకేం చేస్తుందంటే ఏడు విషయాలు లోకంలో దొరకవు ఏది చేసినా ధర్మం అని ఒకదాన్ని మనం పట్టుకుంటూ ఉంటాం ధర్మం అంటే ఏమిటి అంటే ఒక కర్మను పూర్తి చేసి ఇంకొక కర్మకు వెళ్ళేటప్పుడు ఈ కర్మ నుంచి ఇంకొక కర్మకు తీసుకువెళ్ళేది ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి తీసుకువెళ్ళగలిగేది ఒక కాలం నుంచి ఇంకొక కాలానికి తీసుకువెళ్ళగలిగేది ఒక అవస్థ నుంచి ఇంకొక అవస్థకు తీసుకెళ్ళి మనము దేశకాల వస్తువుల ఎందు ఉంటూ దేశం నుంచి దేశానికి అంటే ఇంకో దేశానికి వెళ్ళాము అది మన స్వదేశము కాదో మనకు తెలియదు కానీ స్వదేశానికి తీసుకెళ్ళటానికి పరదేశానికి వెళ్ళి పరదేశంలో విత్తాన్ని సంపాదించి స్వదేశానికి రావాలని మనందరం సంకల్పం చేస్తూ అంటే పరదేశానికి వెళ్ళిన వాడు స్వదేశానికి రిక్తహస్తంగా వెళ్ళాడు కదండి దేశాంతరం కాలాంతరం వృత్తియంతరం ఇవి అంతరాలు అంటే ఈ అంతరాలు చెప్పేదానికి ముందర మనకు స్వదేశం ఏది అని మనకు తెలియాలి స్వావస్థ ఏది అని తెలియాలి అందుకు శివసంహిత అనేటువంటి ప్రమాణ గ్రంథంలో ఏం చెప్పారంటే స్వభావ జ్ఞానశూన్యేన కృతమపి అకృతం భవేత్ అంటే స్వభావం తెలియనటువంటి వాడి చేత చేయబడుతున్నవన్నీ చేయబడినప్పటికీ కూడా వ్యర్థమైపోతూ ఉంది అన్నాడు అంటే స్వభావ జ్ఞానం అంటే ఏంటంటే ఒక పిల్లవాడికి వాడు ఎందుకు చేస్తున్నాడో వాడికి తెలియదు ఎప్పుడైనా వాడు వచ్చి మన మధ్యలో వచ్చి గొప్ప శాస్త్రవాక్యం కూడా చెప్పాడు అనుకోండి ఒక పిల్లవాడు మనం ఏం చెప్తామండి ఆ పిల్లవాడితో వీడు పిల్లవాడు ఇంకా వీడికి పరిపక్వత రాలేదు ఏదేదో మాట్లాడుతున్నాడు వీడు పరిణితి చెందలేదు అంటే స్వభావ జ్ఞానం లేనటువంటి వాడు చేసే వ్యవహారాన్ని ఒక బాలుడు చేస్తున్నటువంటి వ్యవహారం వలె లోకంలో ఉన్నటువంటి వాడు పరిగణిస్తూ ఉంటాడు ఆ మాదిరి మనం కూడా స్వభావ జ్ఞానం లేకుండా ఏ కర్మ చేసినా కూడా కృతమపి అకృతం భవేత్ దానికి హేతువుగా మనం ఏమనుకున్నామంటే యజ్ఞయాగాది కర్తువుల్లో మంత్రం చెప్పేవాడు ఒకడు ఉన్నాడండి అదే రకంగా కర్మ చేసేవాడు ఒకడు ఉన్నాడు ద్రవ్యాన్ని ఇచ్చేటువంటి వాడు ఒకడు ఉన్నాడు వీళ్ళందరూ ఒక క్రతువులో మగ్నమై ఉన్నారు క్రతువు అంటే మనం ఏదైనా ఒక పుణ్యకార్యం చేస్తున్నామంటే స్వామివారికి అభిషేకం చేస్తున్నారు నీళ్ళు ఇచ్చారు ఒక డబ్బు ఇచ్చాడు ఒకడు ఆభరణం వేశాడు ఇప్పుడు చెప్పండి మాట్లా అంటే ఇక్కడ మన శరీరంలో మాట్లాడటము చెయ్యటము వినటము అంతా మనమే చేస్తూ ఉండటం చేత మనకు వాటి యొక్క భేదం తెలియదు కానీ కర్మ విస్తృతి పెరిగే కొద్దీ వినేవాడు ఒక్కడే ఉంటాడు యజ్ఞంలో శ్రౌతి అని ఒకడు ఉంటాడు అంటే వాడు శ్రౌతి అంటే యజ్ఞయాగాది కర్తవులు చూస్తూ ఉంటే సాక్షి మాత్రం ఉండి ధర్మానుసారం కర్మ జరుగుతుందా అని వాడు చూస్తూ ఉంటాడు అంటే వింటాడు అంతే ఈ విధంగా అధ్వర్యు ఒకడు కేవలం మంత్రం చెప్తూ ఉంటే ఒకడు ఆజ్యం వేస్తూ ఉంటాడు ఒకడు మంత్రం చెప్తూ ఉంటాడు ఒకడు దానికి కావలసిన సమితిని సేకరిస్తూ ఉంటాడు ఇప్పుడు వీళ్ళందరూ కర్మ చేశారు కదండి ఈ కర్మ యొక్క ఫలము ఎవరికి వస్తుంది నేను ఒకసారి చాలా రోజుల క్రితం ప్రస్తావన చేసుకున్నాను ఎవరికి వస్తుందండి ఖర్చు పెట్టిన వాడికా మాట్లాడిన వాడికా మంత్రం చెప్పిన వాడికా యోచన చేసిన వాడికా ఏ కర్మ అభీష్ట ఫలాన్ని ఇవ్వటానికి యోగ్యంగా ఉంది అని మనం ఒకసారి మాట్లాడుతున్నాం అంటే మనం కూడా దేవతలను కానీ లోకస్తులను కానీ ఎవరిని సంతోషపెట్టాలన్నా ఈ శరీరంలో ఉన్నటువంటి ఉపకరణాలను వాడే సంతోషపెట్టాలి శాస్త్రంలో చెప్పిన ఏ క్రియ కూడా శరీర ధర్మాన్ని అతిక్రమించి ఉండే కర్మలు ఉండటానికి లేదు అంతే కదండి భగవంతుని ఒకసారి ఆకాశంలో ఎగిరి సంతోషపెట్టండి అని చెప్పేది లేదు ఎప్పుడైనా ఎవరన్నా అడిగితే ప్రదక్షిణ చేయండి భగవంతుడు సంతోషపడతాడు అన్నట్టుగా మనం ప్రదక్షిణ చేస్తున్నాం ప్రదక్షిణాలు చేస్తున్నాయి కష్టంగా ఉంది అంటే అయ్యా దేవస్థాన నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి అక్కడ తిరగండి ఇక్కడ తిరగండి చెప్తున్నది వింటున్నాం కదండి మీరు భగవంతుని సంతోషపెట్టాలి అని అంటే ఒకటి శ్రవణం చేస్తున్నారు ఒకటి చేతులు కాళ్ళు ఆడిస్తున్నారు లేకపోతే చూస్తున్నారు లేకపోతే వింటున్నారు లేకపోతే తిరుగుతున్నారు దీనికి మించి ఇంకేమన్నా కర్మలు చేయగలుగుతున్నారా లేదు మనం చేస్తున్నటువంటి కర్మల వల్ల మనం కోరుతున్న ఫలానికి ఎవరు సంబంధాన్ని పెట్టారు నేను చూస్తు అంటే ఇది మనం ఎప్పుడంటే సంబంధాన్ని గురించి ప్రస్తావన చేసుకుంటున్నప్పుడు మనం ఇవన్నీ మాట్లాడుకున్నాం వేదాంత పంచదశలో కానివ్వండి శంకర భగవత్పాదులు ముక్తి గురించి చెప్పేటప్పుడు ఏడు అవస్థలను దుర్లభంగా ప్రతిప ప్రతిపాదించాడు జన్మ నుంచి జన్మకు వెళ్ళటము ఈ జన్ ఈ దేశాన్ని వదిలిపెట్టి ఇంకో దేశానికి వెళ్ళేటప్పుడు ఈ దేశ ద్రవ్యాన్ని అక్కడికి తీసుకెళ్ళాలని వదిలిపెడుతున్నామా అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం ఇహంలో ఉన్నాము వెళ్ళేటప్పుడు ఇంకొక లోకానికి వెళుతున్నామనే మనకు భావం ఉంది అంటే కళ్ళతో చూడలేని చెవితో వినలేనటువంటి లోకాలకు వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోయేటప్పుడు దేని పట్టుకు వెళ్ళాలని మనం ఇక్కడంతా ఉండి వ్యవహారం చేశాం కుర్వంతే కర్మభోగాయా అన్నాడు అంటే కర్మను భుజించటం కోసం ఇక్కడ కర్మ చేస్తున్నాం బాగుంది అంటే భోగాన్ని సంపాదించారు భోగాన్ని ఎందుకు అనుభవిస్తున్నారు పట్టుకెళ్లకుండా మళ్ళీ కర్మ చేయటం అంటే అన్నం తింటున్నాడు కర్మ చేస్తున్నాడు భగవద్గీత వాక్యం కూడా మీరు గుర్తున్నదే నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్ అకర్మకృత్ కార్యతై అవశకర్మ సర్వ ప్రకృతిజైర్గుణై ఈ శరీరంలో అన్ని కర్మలు వాటంతటి జరుగుతున్నాయి చెయ్యను చేస్తాను అనేటువంటి మాట చెప్పేదానికి మనకు అవకాశం లేదు అంటే ఎక్కడో జ్యోతిష్ శాస్త్రము ఏ శాస్త్రం కూడా ప్రాయశ్చిత్తాదులను కానీ కర్మలను కానీ విధిస్తూ ఉంటే మీరు మనస్సుతో ఎట్లా యోచిస్తున్నారు చేతుల్ని కర్మ అవయవాల్ని ఎట్లా వాడుతున్నారు వీటి వల్ల మీరు రాబోయేటువంటి భవిష్యత్తును ఎట్లా మార్చుకోగలరు అని చెప్పడమే కదండి మొత్తం ఈరోజు నేను దీన్ని చదివాను కాబట్టి రేపు నేను ఇంజనీర్ని అవుతున్నాను డాక్టర్ని అవుతున్నాను పఠించడం వల్ల పఠితృకర్త ఒకడవుతున్నాడు భోక్తృత్వకర్త ఒకడవుతున్నాడు ఒకడు ధావిత్రు అంటే క్రియలే అంటే ఏదైనా ఒక క్రియను చేస్తున్నాము అంటే మనం అనుకున్న దాంట్లో మనుష్య సంబంధమైనటువంటి క్రియలు ఒక రెండు వేల క్రియాపదాలని సంస్కృత కోశంలో ప్రతిపాదించి ఉంటే దీన్నే ఇంగ్లీష్ డిక్షనరీలో మనకు ఐదారు లక్షల పదాలుగా కొంచెం అడ్జెక్టివల్గా కన్వర్ట్ చేసి చూపించి ఉంటారు ఎవరికైనా ఒక శక్తి పెరిగింది అని అనుకోండి అయ్యా నేను మంత్రం చెప్పాను ప్రతి రోజు జపం చేశాను మనస్సును నిగ్రహం చేశాను బుద్ధిని నిగ్రహం చేశాను ఇవన్నీ నిగ్రహం చేయడం వల్ల నాకు ఈ ఫలాలు రావాలని మీరు కోరుతూ ఉంటే ఆ ఫలప్రదాతలు ఎవరు అని మీకు తెలియాలి ఇప్పుడు మనం చెప్తాం నేను ధ్యానం చేస్తున్నాను కాబట్టి నాకు కష్టాలన్నీ తీరిపోవాలి రేపు ఎప్పుడో మీకు కష్టం వచ్చి ఉంటుంది ఇప్పుడు మన మధు రెడ్డి అడిగినట్లుగా అయ్యా ఏమిటండి నేను చాలా కాలం శిష్టాచార పరాయణుడిగానే ఉన్నాను నాకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయని మనం యోచన చేస్తూ ఉన్నాం అందుకే ఇక్కడ చెప్తున్నాడు జ్ఞాన శూన్యేన కృతమపి అకృతం భవేత్ అంటే ఒక హాస్పిటల్లో డాక్టర్ గారు ఉన్నారు పేషెంట్ ఉన్నాడు నర్సు ఉన్నారు ఇంకా అక్కడ తిరుగుతున్న వాళ్ళందరూ ఉన్నారు ఎవరు డాక్టర్ కావాలి ఎవరు పేషెంట్ కావాలి లేకపోతే ఎవరికి ఏం కావాలన్నది ఎవరు చెప్తున్నారు మనం అక్కడే కూర్చుంటే పాఠం చెప్పేవాడు అక్కడే ఉన్నాడు వినేవాడు అక్కడే ఉన్నాడు రోగాన్ని పొందేటువంటి వాడు చికిత్స పొందేవాడు అక్కడే ఉన్నాడు అంటే నాయమాత్మ ప్రవచనీన లభ్య అంటే నేను డాక్టర్ని అవుతున్నాను నేను చికిత్సను పొందుతున్నాను లేకపోతే ఇంకో కర్మ కోసం వచ్చాను అని ఆ దేశం నిర్ణయం చేస్తూ ఉందా మన సంకల్పం నిర్ణయం చేస్తూ ఉందా ఇది బాగా గుర్తుపెట్టుకోండి అంటే హాస్పిటల్ అందరూ ఉన్నారు కానీ అందరూ డాక్టర్లు కావటం లేదు పేషెంట్ కూడా ఉండొచ్చు డాక్టర్ ఉండొచ్చు ఈ దోషంలో కూడా వాళ్ళు కూడా అట్లే ఉన్నారు ఇప్పుడు మీకు లక్ష్యశుద్ధి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు అయ్యా నేను చికిత్స కోసం పోతున్నాను నేను డాక్టర్ని కావటానికి కాదు అంటే ఒక రోజు రెండు రోజులు పోయి రోగ నివృత్తి అయిపోతుంది చికిత్స చికిత్సకుని మనం వదిలిపెట్టేస్తాం ఇప్పుడు చెప్పండి ఈ దేశాన్ని ఎప్పుడు వదిలిపెట్టేస్తాం అనుకున్నాం పఠన కర్మ పూర్తయిపోయిన తర్వాత పాఠన దేశాన్ని వదిలిపెట్టేస్తాం అంటే ఎక్కడ పాఠం చెప్తున్నారో దాన్ని వదిలేస్తాం మనం అట్లా కాకుండా కర్మ ప్రవృత్తి నివృత్తి కావాలి కదండి ఇప్పుడు మీరు కష్టమో సుఖమేదో అడుగుతున్నారు కదా అయ్యా నాకు ధనం ఎప్పుడు వస్తుంది నాకు వివాహం ఎప్పుడు అవుతుంది లేకపోతే సంతానం ఎప్పుడు కలుగుతుంది ఈషణత్రయం అండి అంతే ఇంకేమి సంసారం అంతా మూడే కోరికలు ఈషణత్రయం దారేషణ ధనేషణ పుత్రేషణ ఈ మూడింటిని చక్రం తిరుగుతూ కీటావర్త అంటే ఒక నదిలో పురుగులు నది విశాలంగా ఉంటుందండి ఆ నది మీద తిరుగుతున్న పురుగులు అక్కడ సుడిలో తగులుకుని ఎందుకు తిరుగుతున్నాయో తిరగకుండా తిరుగుతూ ఉంటుంది ఉన్నటువంటి గాలి వేగంలో సుడి నుంచి బయటపడుతుంది అయ్యో బయటపడ్డాము అని అనుకునే లోపల ఇంకో సుడిలో పడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ కూడా శంకరాచార్య ఏం చెప్పారు అయ్యా మనుష్యుడిగా పుట్టడం కష్టం అన్నాడు మనుష్యుడికి పశువుకి ఏమిటండి తేడా మొట్టమొదట మనకు తెలియవలసింది వాడు రెండు కాళ్ళు ఉంటుంది వాడికి నాలుగు దానికి నాలుగు కాళ్ళు ఉంటుంది అవే వాళ్ళు పెరిగేవి అంటే కర్మ చేస్తున్నాడు దాని తర్వాత అత పుంస్త్వం అంటే నాకు మనస్సు ఉందండి నేను చాలా వాటిని అనుకుంటూ ఉంటాను వేటిని చేయనంటే అనుకోవటం వల్ల ప్రయోజనం ఏముందండి అంటే జంతువునాం నరజన్మదుర్లభం అత పుంస్త్వం తతో విప్రత అక్కడి నుంచి దాన్ని ఇది కావలసింది ఇది అని తెలుసుకోగలిగినటువంటి విప్రత్వం తస్మాత్ వైదిక ధర్మ మార్గపరత ఇప్పుడు ఏదో జ్యోతిష్ శాస్త్రం ఏదో చెప్తున్నారు అది అట్లే జరుగుతుందండి అన్నట్లుగా ఉంటే తెలుసుకోవటంలో ప్రయోజనం లేదు అంతే కదండి గ్రహాలు శాసిస్తున్నాయి అని అనుకున్నారనుకోండి జా శాస్త్రం ఎట్లా చెప్తే అట్లే జరుగుతుంది అని అంటే విచారణ అనవసరం లేదండి మార్చుకోవచ్చు అని అన్నారనుకోండి గ్రహాలు మార్చే శక్తి ఏం దేనికి ఉంది ఇప్పుడు అయ్యా మీకు గ్రహస్థితి బాగలేదు మీ మీ సంకల్పం నెరవేరటం లేదు అని ఎవరో ఒక దైవజ్ఞుడో జ్యోతిష్కుడో మనకు చెప్పిన వెంటనే మనం అయ్యో ఏం చేయాలి అని యోచిస్తే మనం ఏం చేస్తాం వెంటనే అయ్యా ఏం చేయాలి ప్రాయశ్చిత్తంగా మీకు ప్రాశ్చిత్తాలు చెప్పేవాళ్ళు ఎట్ట చెప్తూ ఉంటారు శాస్త్రంలోనే ఉదాహరణకి అయ్యా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి ఆంజనేయ స్వామి గుడిలో పోయి పూజ చేయండి లేకపోతే అక్కడ ప్రదక్షిణం చేయండి లేకపోతే కందులు దానం ఇవ్వండి లేకపోతే అద్దానం ఇవ్వండి దానం ఇవ్వండి ఇదే కదండి చెప్తున్నారు ఇప్పుడు మీరు చెప్పండి ఆకాశంలో ఉండేటువంటి గ్రహాల వల్ల కలిగేటువంటి బాధను ఈ కర్మల వల్ల ఎట్లా వదిలిపెడుతున్నాము అని తెలియకపోతే ఇంతకుముందు నేను చెప్పాను కదండి యజ్ఞయాగాది క్రతువుల ఎందు మంత్రాన్ని చెప్పేటువంటి వాడు మంత్రజ్ఞుడైనటువంటి వాడు ఆజ్య విలాపం చేసేటువంటి వాడు అధ్వర్యుడు కర్త యజమాని వీళ్ళందరూ వస్తే దశరథుడు మాత్రమే పుత్రకామేష్టి యజ్ఞ ఫలం ఎందుకు వచ్చింది వశిష్ఠుడికి ఎందుకు పుత్రకామేష్టి దొరకలేదు అయ్యా అందరూ దశరథుడికి వండి దశరథుడికి వండి అని చెప్తే ఇచ్చేస్తాడు భగవంతుడు వీళ్ళందరూ కూర్చొని మంత్రం చెప్పారు మంత్రం చెప్పేటప్పుడు దశరథుడికి సంతానం కలగలేదు వశిష్ఠుడు ఉన్నాడు కూడా ఉన్నాడు వీళ్ళందరూ కూర్చొని యజ్ఞం చేశారు యజ్ఞం చేస్తే పుత్రకామేష్టి క్రతువులో దశదరికి మాత్రమే ప్రసాదం దొరికింది మిగిలిన వాళ్ళకి ఎందుకు దొరకలేదు అది మనకు అర్థమైతే కర్మను ఎట్లా ఫలంగా మార్చాలి ఫలాన్ని ఎట్లా నివృత్తికి తీసుకువెళ్ళాలి అన్న జ్ఞానం లేకపోతే ఎప్పుడు కూడా మనం ముక్తి మార్గంలోకి వెళ్ళలేం దానికి శివసంహిత ఏం చెప్పిందంటే స్వభావ జ్ఞానం లేనటువంటి వాడు గడపార కూడా తవ్వింది దానికి ఎవరు కూలి ఇవ్వటం లేదు కదా దానికి కూలి ఇవ్వరు గడ్డపారను వాడిన వాడికే కూలిస్తున్నారు అప్పుడు చెప్పారు స్వభావ జ్ఞాన జ్ఞానశూన్యేన కృతమపి అకృతం భవేత్ స్వభావము జ్ఞానము లేకుండా చేయబడుతున్న కర్మలకి యజ్ఞ ఫలం లేదు అని అది ఎట్లుంది అంటే స్వభావ జ్ఞానం లేకుండా మనం ఏం చేస్తున్నామండి తపహ జపహ తపో జాపాధికం దేవి సకలం బాలజల్పవతి అంటే మీరు తపస్సు చేయండి జపం చేయండి బ్రాహ్మలే కూర్చొని ఒక మూడు గంటకు మూడు వందల రూపాయలు ఇస్తే ఎవరో అన్నారు నాకు అయ్యా జపం చేయాలి అంటే గంటకు మూడు వందల రూపాయలు స్వామి ఇప్పుడు బ్రాహ్మడు రేటు మూడు వందల రూపాయలు ఇచ్చేస్తే వాడు జపం చేస్తూ ఉంటాడు ఇప్పుడు మూడు వందల రూపాయలే కదా జపం వల్ల వాడు పొందుతున్న పొలం ఒక ఆయన కోట్లు అప్పు పడిపోయాడు అయ్యా మీకు శనేశ్వరుడు చాటం లేదండి మీరు జపం చేసుకోండి అంటే వాళ్ళు వెంట అడిగారు సార్ మాకేముంది గంటకు మూడు వందల రూపాయలు ఇచ్చేసేయండి మేము జపం చేసేస్తామని చెప్పారు బ్రాహ్మణులు వచ్చారు గంటకు లెక్క లెక్క తీసుకున్నారు మూడు వందలు మూడు వందలు చెప్పుకుంటూ వెళ్ళారు పంతొమ్మిది వేలు జపం చేయమన్నారు పంతొమ్మిది వేలు జపం చేయడానికి ఇన్ని గంటలు పట్టింది ఇంత ఇచ్చేసేయండి నేను తప్పు చెప్పటంలే ఫలితం రావచ్చు రాకపోవచ్చు అది తర్వాత విచారం ఇక్కడ విషయం ఏంటంటే నా శరీరంలో పరమాత్ముడు నాకు ఇచ్చినటువంటి అవయ అయవ అవయవాలతో నేను యజ్ఞ సంబంధమైనటువంటి ఫలాన్ని ఎట్లా పొందుతాను తెలియకపోతే మీకు జీవితంలో స్వభావ శక్తి జన్యమైనటువంటి ఫలం రాదు రాకపోతే ఈ యొక్క నదిలో తిరుగుతున్నటువంటి పురుగు సుడి నుంచి సుడికి వెళ్ళినట్టుగా ఒక్క రెండు నిమిషాలు తెరపు ఉంటుందండి మళ్ళీ అది ఇంకో సుడిలో పడిపోతూ ఉంటుంది అందువల్ల ఎప్పుడు కష్టంగా ఉన్నట్టే మనకు బోధ వస్తుంది కూలివాడికి ఎప్పుడు కూలే వస్తుంది బ్రాహ్మణకి ఎప్పుడు సంభావన వస్తుంది వేరేది రాదు ఎందుకని ఎందుకంటే అక్కడికి వెళ్తున్నప్పుడే నేను అయా కాలేజ్ మెడికల్ కాలేజ్ చేరాను లేదా ఇంజనీరింగ్ కాలేజ్ చేరాను డిగ్రీ తీసుకోకుండా నేను వస్తానండి నేను రాను నేను అక్కడికి వెళ్ళాను ఇన్ని సంవత్సరాలు వెళ్ళాలి వాడు చెప్పింది వినాలి వాడు చెప్పిందంతా వాడికి ఒప్పచెప్పాలి దాన్ని మళ్ళీ రాయాలి నాకంతా అయిపోయింది నాలుగు సంవత్సరాల తర్వాత ఒక కాగితం ఇస్తారు ఇది నా లక్ష్యం మనం పట్టుకెళ్తున్నాం కదండి మీరు కర్మ చేస్తున్నప్పుడు ఈ కర్మను చేస్తే ఈ ఫలాన్ని నేను సాధిస్తాను ఈ ఫలంతో దీన్ని సంబంధ పెడతాను ఈ ఫలాన్ని నేను పొందుతాను అది దానికి నేనే యజమానిని చెప్పాలి మళ్ళీ అంటే యజ్ఞ సంభావితా అంటే యజ్ఞం చేత వచ్చినటువంటి ఫలము నాదే అని చెప్పటంలో మళ్ళీ మూడో వంతుంది అంటే మామూలుగా మనం అంటూ మనం అనుకుంటే ఒక యూనివర్సిటీకి ఒక ప్రపోజల్ పంపించాం ఒక పోస్ట్ వచ్చింది ప్రపోజల్ నేను రాశాను కాబట్టి పోస్ట్ నాది అని చెప్పగలమా లేదు పోస్ట్ వచ్చేసింది మళ్ళీ వీడు అప్లై చేశాడు మళ్ళీ ఇది నాది అని ఎక్కడ చెప్తున్నావు అంటే ఎందుకు చెప్తున్నానంటే మీరు చేస్తున్నటువంటి యజ్ఞయాగాది క్రతువుల ఎందు కదండి ఈ యొక్క చేస్తున్నటువంటి క్రతువుల ఎందు వ్యవహారం ఎందు మీరు ఫలాన్ని మీరు పొందేటట్టుగా మీకు జ్ఞానం లేకపోతే ఏం చేసినా ప్రయోజనం లేదు ఇది ముందర మీకు తెలియదు ఎవరైనా ఏం చెప్పినా అయ్యా మీరు ఈ జపం చేయండి మీకు ఈ కష్టం పోతుంది అంటే మీకు ఎట్లా పోతుందో మీకు తెలియాలి సంబంధం కార్యకారణ సంబంధం తెలియాలి మీకు ఎందుకు కష్టం వస్తూ ఉంది మీరు ఈ కర్మ చేయటం వల్ల భవిష్యత్తు ఎట్లా మారిపోతుంది అంటే నేను కర్మలంపటంగా చెప్పడం లేదండి వేదాంతులు ఎట్టు చూస్తారు ఈ విషయాన్ని అని అంటే వాళ్ళు చెప్పారు వేదాంతులు ఏం చేస్తారంటే కర్మను మాత్రం చేస్తారు కానీ కర్మఫలాన్ని పట్టుకోరు అన్నాడు అంతే అయిపోయింది కర్మఫలానికి కర్మకు బౌండరీ బౌండరీ ఎక్కడుంది ఇప్పుడు మీరు ఎంతసేపు వింటారండి నా మాటను ఎంతసేపు వినగలు వెలుగుతా వినగలుగుతారు గతం ఎవరో వచ్చి అయ్యా స్వామి నాకు సలహా కావాలి మీరు చెప్పండి అంటే నేను చెప్పాను ఏమి సలహా ఇచ్చినా ఎవరో మన వాళ్ళే తీసుకొచ్చారు వాళ్ళు పది నిమిషాలు వాళ్ళు వస్తారు స్వామి నేనేదో ఒక స్కూల్ పెట్టాలనుకుంటున్నాను ఏం చేయమంటారు అని అడిగాడు ఒక ఆయన వచ్చి నేను చెప్పాను మీరు సలహా తీసుకో తీసుకుంటున్నారు నేను సలహా ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు స్కూల్ పెట్టేస్తారండి అని చెప్పాను అదేమిటి స్వామి నేను సలహా తీసుకోవడానికి వచ్చాను కదా మీరు చెప్తున్నారు నాకు మీరు నా మాట వినరండి అని చెప్పాను ఎందుకన్నాడు మీకు కర్మ మొదలైపోయింది అంటే ఏంటి మనం ప్రారంధం ప్రారంధం అంటున్నాం కదండి చేతిలో నుంచి రాయి తీసుకుని సలహా తీసుకునే దశాగాధాన్ని కూడా చూస్తాం రాయి తీసుకుని ఇది విసిరేసేసాడు నేను ఇక విసిరేయను అనే సంకల్పం కుదురుతూ అంటే రాయి పోతూ ఉంది వాడు పట్టుకోకుండా దాన్ని అంటే చెప్తున్నాడు ప్రారంధం ప్రారంధం అంటే మొదలుపెట్టిన కర్మ భోగ చరి భోగత్వ చరితత్వాత్ ప్రారంధం కర్మహీయతే అన్నాడు మీరు కర్మను మొదలుపెట్టేటప్పుడే మీకు డిఫరెన్స్ అర్థమవుతుందండి చెప్తాను అంటే భోగేన చరితార్థత్వాత్ మీరు కర్మ మొదలుపెట్టేదానికి ఏదైనా ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను ఇక్కడ కూర్చుని మాట్లాడేటప్పుడు what is my epilogue or monologue I will decide first నేను ఈ కర్మను ఎందుకు మొదలుపెట్టాను చెప్పండి అది నాకు యోచించాలి శంకర భగవత్పాలు చెప్తున్నాడు భోగేన చరితార్థత్వాత్ ఇప్పుడు ఎక్కడో మా కాలేజీలో స్పీచ్ ఇస్తే వాడేదో లక్ష ఎంతో జీతం ఇస్తున్నాడు గంటే పాఠం చెప్తున్నాం జీతం తీసుకుని బ్యాంకులోకి వచ్చేస్తూ ఉంది పాఠం అయిపోయింది హ్యాపీగానే ఉన్నాం కానీ ఇప్పుడు ఇక్కడ కూర్చొని చెప్పేటప్పుడు నేను మాట్లాడుతున్నానండి భోగేన ఏ భోగాన్ని ఆశించి నేను మాట్లాడుతున్నాను శంకరాచార్య ఏ కర్మలన్నా మీరు చేయండి మాట్లాడితే డబ్బు వస్తుంది మాట్లాడితే దెబ్బలు కూడా వస్తాయి కదండి భోగేన చరితార్థత్వాత్ ప్రారంధం కర్మ మీరు కర్మను మొదలుపెట్టేటప్పుడే ఏ రోజైనా ఈ కర్మను దీనికోసం మొదలు పెడుతున్నాను ఈ కర్మను దీంతో ముగించేస్తానని ఎప్పుడైనా అనుకున్నారా అని అడిగాడు అనుకోలేదు కదా అప్పుడు చెప్పాడు కానీ ఎప్పుడు కర్మ చేసినా కర్మ చేయటం వల్ల వచ్చేటువంటి ఫలాన్ని నేను అవశ్యం భుజిస్తాను అని అనుకుని పోతున్నాము అని అనుకోవటానికి ఒక ఎగ్జాంపుల్ అంటే చాలా విషయాలు మనకు తమాషగా తెలిసిపోతుంది ఒక వేద పండితుణ్ణి ఒక చోటికి మంత్రం చెప్పడానికి పిలిచారు మంత్రం చెప్పేశాడు మంత్రం చెప్పేసి యజమాని దగ్గరికి వచ్చాడు యజమాని దగ్గరికి వచ్చి అయ్యా నేను బయలుదేరుతున్నాను మొత్తం అయిపోయిందండి సరే అండి మంచిదన్నాడు సరే మళ్ళీ ఒక రెండు నిమిషాల తర్వాత వచ్చాడు మళ్ళీ వచ్చాడు యజమాని దగ్గరికి వచ్చాడు అయ్యా మంత్రం చెప్పడం అయింది నేను బయలుదేరుతున్నాను ఈయన చెప్తున్నాడు సరే అండి బయలుదేరండి అంటున్నాడు ఏముండొచ్చు ఆయనకు సంభావన సరే ఒక వ్యక్తి మంత్రం చెప్పేశాడు చెప్పేసి వీడికి మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయినాడు ఆయన ఎందుకని వీళ్ళు అంటే వాడు అనుకున్నాడు నన్ను సంతోషపెట్టేవాళ్ళు వీళ్ళెవరు రాజుగారు వచ్చారండి ఇంటికి ఆయన ఏం సంతోష పెట్టగలరు మా పెట్టగలము ఆయన వచ్చాడు సంతోషంగా ఉండండి బయలుదేరి వెళ్ళిపోయాడు ఇప్పుడు చెప్తున్నారు ఇప్పుడు ఆయన వెళ్ళాడు కదండి వేద పండితుడు నేను వేదమంత్రం చెప్తున్నాను సంభావన కోసమే వేదమంత్రం చెప్తున్నాను అని అనుకుని మంత్రం చెప్తే అతనికి సంభావన తీసుకోలేదనంటే తలకాయ నొప్పి వస్తుంది అక్కడి నుంచి కదలలేడు కదండి ఇప్పుడు చెప్పండి మీరు ఏ కర్మను మొదలుపెట్టినా మనం పాఠాలే చెప్పుకుంటాం మామూలుగానే మాట్లాడుంటాం మామూలుగానే నడిచి ఉంటాం కానీ ఈ కర్మ కోసం ఈ ఫలాన్ని ఈ ఫలం కోసం ఈ కర్మను చేస్తున్నాను అని మీకు సంకల్పం వచ్చేసిందా ఈ రెండిటికి ఉన్న సంబంధం పేరే గ్రహం అండి ఇప్పుడు కష్టం ఎక్కడొచ్చింది అంటే మీరు వెంటనే ప్రశ్న వస్తుందండి మనం చేస్తున్న కర్మలన్నీ ఈ రకంగా కోరినవే అంటే ఇప్పుడు చెప్పాడు కర్మ చేసిన దానితో వచ్చేటువంటి ఫలము జీవుడు కోరిందా ఈశ్వరుడు కోరిందా అని అడిగాడు రెండో ప్రశ్న ఫలం అంటే ఏంటండి ఇప్పుడు చెప్పండి ఫలం అంటే ఏంటి మీరు ఇప్పుడు ఫలాన్ని కోరుతున్నారండి కర్మ చేసిన వెంటనే ఫలం వచ్చిందంటే ఆ కర్మ ఇంకా ఆగిపోతుందండి అది మీ గుర్తు ఫలం కూడా కర్మే నేను డబ్బు సంపాదిస్తున్నాను ఎప్పుడు ఆపేస్తానండి ఇంకా అవసరం లేదు అంతే కదండి ఇప్పుడు చెప్పాడు దానంతటది జరిగేటువంటి కర్మ దాని యాంత్రికం అన్నారు నేను చేస్తేనే జరిగే కర్మ దాన్ని తంత్రయుక్తం అన్నారు ఇవి రెండు కర్మలు ఎక్కడ సంయోగం అయ్యి ఇప్పుడు పరమాత్ముడు ఉపదేశించాడు భగవద్గీతను ఏమిటి <clears throat> కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్తి అకర్మణి అన్నాడు నాలుగు మాటలండి ఆయన చెప్పింది ఈ నాలుగు మాటలు పాటిస్తే మిమ్మల్ని ఏ గ్రహం పట్టుకోదు ఇప్పుడు గ్రహం పట్టుకుంటే మీకు వచ్చే కష్టం ఏముంటుంది అని ఒక రెండు నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను గ్రహాలు పట్టుకుంటున్నాయంటున్నాను కదండి ఏ గ్రహం పట్టుకోవటం అంటే ఇప్పుడు ఏ గ్రహం మీరు ఏదైనా ఒక పనికి ఆటంకం వస్తూ ఉంది అయ్యా నాకు పెళ్లి కావటం లేదు అని ఆటంకం వచ్చిందనుకోండి ఏ గ్రహం పట్టుకుంటే ఎట్టుంటుందండి పెళ్లి కావటంలో ఎన్ని దశలు ఉన్నాయి మీకు చూడండి మీరు యోచించండి పెళ్ళి చేసుకునేవాడికి అబ్బాయి అయితే నాకు కావలసిన వధువు ఇట్లా ఉండాలి ఇంతే ఇది చదువుకుని ఉండాలి ఇంత డబ్బు ఉండాలి ఈ ఊరు ఉండాలి ఈ భాష మాట్లాడాలి ఈ భోజనాలు చేస్తుండాలి ఈ గుడ్డ కట్టుకోవాలి ఈ ధర్మాన్ని పాటించాలి ఇన్ని నియమాలు పెట్టుకున్నాడు ఇప్పుడు గ్రహం ఎక్కడ పట్టుకుని ఉంటుంది ఏం దొరకలేదు అని చూడు అయ్యా స్వజాతి పిల్ల దొరకటం లేదు లేదు అంత ఎత్తుగా ఉండేవాడు దొరకటం లేదు కదండి ఇప్పుడు చెప్తున్నాడు వివాహానికి కావలసినటువంటి శాస్త్రపరమైనటువంటి హేతువులు పశుపక్ష్యాదులకు లేవు కాబట్టి వాడు కామని వృత్తికి అడ్డం లేదు మనుష్యుడికి వచ్చేటప్పటికీ వివాహం కావటానికి తప్పనిచ్చి ఏ కారణం ఉందో ఆ కారణాలను పెట్టుకొని వివాహం చేయడానికి మనం కారణాన్ని వెతుకుతూ ఉంటాం మనం వివాహం చేసుకోవటానికి కదండి కారణాన్ని వెతుకుతున్నాం నేను అమ్మాయి కావాలా ఈ అమ్మాయికి ఇంత ధనవంతురాలుగా ఉండాలా ధనానికి కామానికి ఏమైనా సంబంధం ఉందండి లేదు అదే చెప్తున్నాడు తత్వవిహీనమైనటువంటి చింతన చేత సంసారులు దేన్ని అన్వేషిస్తూ ఉంటారో దాన్ని తప్పనిచ్చి మిగిలిన అన్ని లక్షణాలని తాము కోరుతున్న వాటి ఎందుకు చూస్తూ ఉంటారు ఇప్పుడు గ్రహం ఎక్కడ పెట్టుకుంది మనం అది కోరటంలే వివాహం చేసుకోవటానికి ఏ ప్రవృత్తి కావాలో దాన్ని చూడలేదు ఈ ఈ గుణాలు మనం వెతుకుతున్నామండి ఇప్పుడు ఇప్పుడు ఈ గుణాలు ఎందుకు దొరకవు మళ్ళీ ప్రశ్న వచ్చింది కదా అదే చెప్తున్నాడు తత్వచింతన ఇప్పుడు శంకర భగవత్పాదులు మోహముద్గరంలో శ్లోకం చెప్పాడు ఒకే మాట కాతే కాంత మధువు ఏమైనా జ్ఞాపకం ఉందా కస్తే పుత్ర సంసార అయమతీవ విచిత్ర కాంత అంటే ఎవరండి అంటే భార్య అని అనుకుంటాం కాంత అంటే ఆకర్షించున్నది అని అర్థం అండి కాతే కాంత అంటే శ్రీకాంత అంటే విష్ణువును ఆకర్షించేది అని అర్థం అయస్కాంత అంటే ఏమిటండి ఇనుప ముద్దను ఆకర్షించేది లక్ష్మీకాంత అంటే లక్ష్మిని ఆకర్షించేవాడు అని అర్థం కాతే కాంత అంటే నిన్ను ఆకర్షించేది ఏది ఈ ప్రపంచంలో అన్నాడు చాలా ఉన్నాయి అంటే పది వస్తువులు పెడుతూనే మీ మనస్సు దేని వైపుకి వెళ్ళిపోతుందో అది ప్రధానమైన గ్రహం అండి గుర్తుపెట్టుకోండి మీరు జాతకమే చూడాల్సిన పని లేదు మీరు అక్కడ కూర్చుని ఇరవై మంది కూర్చుని ఉంటే ఒకడే కనిపిస్తాడు అందరూ తెలిసిన వాళ్ళు ఒక పెళ్ళికి వెళ్ళారు మీ బంధువులు ఉన్నారు అందరూ మీకు తెలుసు నేను ఒక సందర్భంలో ఏం చెప్పానంటే ఎవ్వరూ మీకు తెలియదు తెలిసిన వాడు ఒకడే ఉన్నాడు ఎవరిని చూస్తారు అని అడిగాడు ఎవ్వరూ తెలియదు అక్కడికి వెళ్తూనే మీరు ఎవరిని పలకరిస్తారని చూడమని ఇక్కడ ఏమిటంటే పరిస్థితి అందరూ తెలుసు అక్కడ కూర్చున్నారు పెళ్లి దగ్గర మీరు పెళ్లికి వెళ్ళి ఉన్నారు ఎవరితో మాట్లాడతారు అది గ్రహం అండి ఆ గ్రహాన్ని మీరు ఎట్ట బోధకు తెచ్చుకోవాలి కాతే కాంత ముక్తి గురించి చెప్తున్నాడండి నేను పెళ్లికి వెళ్తున్నాను ఎవరితో మాట్లాడతాను డబ్బుండే వాడితో మాట్లాడుతున్నా మీకే తెలిసిపోతుంది ఏ గ్రహాన్ని పట్టుకుందని అయ్యా వాళ్ళకి ఆ అమ్మాయికి పెళ్లి కాలేదు ఆయనకి పిల్లవాడు ఉన్నాడు ఒక కూతురు ఉంది అక్కడికి వెళ్తూనే మెల్లగా వాళ్ళు వాళ్ళు అక్కడ కూర్చున్నారు మరి ఇక్కడ కూర్చున్నాం మనం ఇక్కడ మాట్లాడుతున్నాం కస్తే పుత్రాహ పుత్ర అంటే ఎవరంటే పుత్తి ఇది నరకాత్ యహ అస్మాన్ త్రాయతి ఇది పుత్ర ఒక నరకం ఉంది దాని నుంచి రక్షించేవాడు ఒకడు ఉన్నాడు వాడు మన కడుపులోనే పుట్టి ఉండాల్సిన పని లేదు వాడు ఏంటంటే చచ్చే రోజు మన దగ్గర ఉన్న వస్తువులు ఎవరికి ఇవ్వాలి అని మనకు వేదన వస్తుందండి ఎందుకని మనం తినకుండా నిద్రపోకుండా దాచిపెట్టుకుని రక్షించుకుని పిల్లలకి భార్యకి ఎవ్వరికి ఇవ్వకుండా మూటకెట్టి దాచిపెట్టుకుని ఉంటాం అంటున్నాం మన దగ్గర ఉంటుంది అటువంటి వస్తువు కొంత ఉన్నట్టుండి చావు ఆకాశం నుంచి నెత్తి మీద పడుతుంది ఆ చావు మీద పడిన వెంటనే ఈ సంసారికి ఎవరికి ఇవ్వాలి దీన్ని అని వచ్చినప్పుడు వీడు చిన్న కొడుకు సరిగా చూసుకోలేదు వాడు భార్య మాట వింటున్నాడు వీడికి ఇవ్వను ఎవరికి ఇవ్వాలబ్బా అని అప్పుడప్పుడు మనం దేవుడికి రాసేస్తామని అంటూ ఉంటాం అంటే ఇక్కడ చెప్తున్నాడు పుత్రాహ అంటే మరణాసన్న సమయంలో సంసారంలో సంపాదించినటువంటి ద్రవ్యాన్ని మనం ఉత్తరలోకానికి తీసుకెళ్ళలేకపోతున్నప్పుడు ఇహంలో విడిచిపెట్టాల్సే వచ్చినప్పుడు విడిచిపెట్టలేకుండా ఎవరికి విడిచిపెట్టాలో తెలియకుండా ఉన్న మానసిక కష్టం నుంచి మనస్సు ముక్తం కాకపోతే జీవగతి వేగంగా ఉండదండి వాడు వెళ్ళలేడు అమ్మేసిన ఇల్లు ముందరుంటే పక్కింట్లో బాడుగులో ఉంటే ఎంత కష్టంగా ఉంటుందో ఒక ఇల్లు అక్కడ అమ్మేసి పక్కింటో బాడుగుది దగ్గర మీరు చేయలేరండి ఆ మాదిరి పుత్ర అంటే పుత్రశక్తి లేనటువంటి వాడికి అయ్యో ఎవరికి ఇవ్వాలి అని వాడికి నిర్ణయం కాలే ఇప్పుడు మనమన్నా నిర్ణయం చేసుకున్నామా శంకరాచార్య అది చెప్పాడు అర్థమనర్థం భావయ నిత్యం మామూలుగా డబ్బు గురించి యోచించొద్దు అని చెప్తున్నారు కదండి అర్థాన్ని అనర్థమని ప్రతిరోజు మీరు అనుకోండి తత సుఖలేశ సత్యం ఎందుకని పుత్రాదపి బాధ్యాంబీతి మనందరం పిల్లలకే కదా ఇచ్చేస్తాము నిశ్చయాత్మికమైన బుద్ధితో ఉన్నాము మన దగ్గర ఉన్నది పిల్లలకే ఇచ్చేయండి వాడు ఇవ్వలేడు ఎందుకని పుత్రాదపి బాధ్యాంబీతి స్వసంతానం నుంచి కూడా వీళ్ళు మన దగ్గర నుంచి హరించేస్తారన్నటువంటి భయం కాబట్టి వాడికి ఇవ్వటం లే మరణాసన్న సమయంలో ఇది వచ్చింది ఇప్పుడు మనం దేన్ని నిర్ణయించుకోవాలండి దారేషణ ధనేషణ రెండే కదండి కాంతలు కాంత ద్రవ్యం ద్రవ్యం వల్ల పునామరకం రకం మరణాసన్న సమయం అంటే ఎప్పుడు మనకు మరణం వస్తుందో తెలియదు భయం వచ్చిన ప్రతిసారి పునామ నరకం నెత్తి మీద పడుతూ ఉంటుంది నరకం అంటే ఏంటి ఎవరికి ఇస్తామో తెలియలేకపోవడం ఇవ్వలేకపోవడం మన దగ్గర ఉంది పుత్రుడికే ఇస్తామంటే కూడా మనసు పెట్టి మనం నేను అనుభవించలేకపోతున్నాను కాబట్టి నువ్వు పెట్టుకొని ఇవ్వాల్సిందే కానీ ఇద్దరు నీకు ఇచ్చేస్తున్నా నువ్వు పెట్టుకో అని ఇచ్చేటువంటి తండ్రులు పది మంది నూటికి ఇరవై మంది ఉంటారు ఎందుకు ఇవన్నీ ఇక్కడ కష్టం కలిగించేటువంటిది గ్రహాలు కాదు కష్టం కలిగించేది ఎవరు మన ఏవ మనుష్యాణం ఇప్పుడు జపం చేస్తే ఎందుకు మీ గ్రహం పోతుంది అంటే పెళ్ళి కావటం లేదు అంటే గ్రహం ఎక్కడుంది ఆకాశంలో లేదు పెళ్లి చేసుకునేవాడి హృదయంలో ఉంది కదండి ఇప్పుడు వాడు ఏం చేస్తే మనస్సులో ఉన్నటువంటి గ్రహం పోతుంది ఆ మనసులో నుంచి మా ఆ భావాన్ని పక్కన పెట్టిస్తాడు వాడు ఆ భావాన్ని ఎట్ట పక్కన పెట్టిస్తాడు మీకు అర్థమైంది నా హృదయంలో ఒక భావం చేరింది ఈ భావాన్ని నేను తీయలేకపోతున్నా నాకేమీ రాదు అని అనుకుని ఒకడు సభకు పోయినాడు ఏమైనా మాట్లాడగడ్డా అందరూ మహాపండితులు ఉన్నారు నేను అట్లాంటివి మాట్లాడేది అనుకున్నాను మాట్లాడగడ్డా ఎదుట అందరూ అండి అల్పుడు కూడా మాట్లాడచ్చు నాకేమీ తెలియదు వీళ్ళందరూ నన్ను పరీక్షిస్తారు అనుకుని నిర్భయంగా మాట్లాడండి ఇబ్బంది ఏం లేదు ఎట్లయినా మాట్లాడచ్చు కదండి అంటే మీ వచస్సుని మీ కర్మని మీ చింతనని మీ బుద్ధిని ఎవరో బయట నుండి ఆపుతున్నట్టుగా మిమ్మల్ని ఆపి గ్రహాలు మీ శక్తిని మార్చేస్తుంది ఇది ముందర మీకు అర్థమైతే ఒకవేళ ఎప్పుడైనా నా అంటే నాకు జ్యోతిషాస్త్రం మీద ఆసక్తి దాని ఎందు నా వర్తన నాకు తక్కువ కానీ ఒకవేళ శాస్త్రం ప్రతిపాదించింది కష్టం ఉందండి ఈ ప్రాయశ్చిత్తం చేసుకోండి అని శాస్త్రం ప్రతిపాదిస్తే ఆ కష్టాన్ని మనం ఎట్లా నివృత్తి చేసుకోవాలండి రేపు నా గ్రహస్థితి అయ్యా మీకు శనేశ్వరుడు బాగలేదు అష్టమంలో కూర్చుని ఉన్నాడు మీకు ఎప్పుడు అనారోగ్యాన్ని ప్రతిపాదిస్తూ ఉంటాడు లేకపోతే అయ్యా ఇప్పుడు ఒక వివాహం జరుగుతుంది అనుకోండి వాడి అమ్మాయి నచ్చలేదు అంటే నేను మీకు సందర్భం మనకు వివాహం ఉంది ఒక పిల్లవాడు అమ్మాయి నచ్చలేదు నచ్చలేదు నచ్చలేదు నచ్చలేదు నాలుగు సంవత్సరాలు అయిపోయింది వాళ్ళ నాన్నగారు వచ్చారు ఏ స్వామి వీడికి కాలేదు నేను ఆయన అన్నాను అయ్యా ఇప్పటి వరకు వచ్చిన సంబంధాల నుంచి మళ్ళీ ఆ సంబంధం వస్తుంది ఆ సంబంధం మీరు చేసుకోలేము కొంత సంబంధం రావడానికి లేదని ఎందుకని నాలుగు సంవత్సరాలుగా మీరు పట్టుకోలేని దాన్ని ఐదో సంవత్సరంలో పట్టడం అనేది కుదరదు అట్లయితే ఇప్పుడు కూడా ఈ నాలుగు సంవత్సరాల్లో వచ్చింది మీకు ఏది వస్తుంది అన్నది ఏమిటి అంటే మీకు సంబంధం వచ్చిందనుకోండి ఇప్పుడు ఆ పిల్లవాడు వద్దనన్నాడు కదా దాన్ని అవును శక్తి ఉంటేనే అన్నాను మీకు ఇది బాగా అర్థం కావాలి మనం నిన్నటి వరకు దాన్ని వద్దని చెప్పేసి ఉన్నాం మీరు గ్రహం ఎట్లా పట్టుకుని ఉంది మీరు నాకు ఇది వద్దండి అంటే మాట వరుసకి అమ్మ భోజనానికి పిలిచి ఉంటుందండి భోజనానికి పిలిస్తే నాకు వద్దమ్మా అని చెప్పేశాడు వాడు పిల్లవాడు ఒక ఐదారు పది పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ వాడికి తినాలనిపించింది వాడు నిస్సంశయంగా అమ్మతో వెళ్ళమ్మా నాకు బాధలుగా ఉంది ఇంతకుముందు వద్దన్నాను నాకు భోజనం పెట్టు అని చెప్పడానికి మనస్సు ప్రతికూలం లేకుండా ఒప్పుకుంటుందండి తొంభై మంది చెప్పలేరండి ఏమిరా ఇంతకుముందే వద్దున్నావు అప్పుడు మళ్ళీ తినాలంటున్నావు అంటే చెప్పాడు నిన్న చెప్పినటువంటి మాట నిన్న చేసినటువంటి కర్మ మీరు యోచించినటువంటి చింతన ఈరోజు కర్మ చేయటానికి యోచించటానికి నిర్ణయం చేయటానికి ప్రతిబంధంగా గ్రహరూపంగా మీ దగ్గర కూర్చుని ఉంటుంది ఇంకే గ్రహాలు లేవు ఇప్పుడు ఆ గ్రహాలు పోగొట్టాలండి అంతే విషయం ఆ గ్రహం పట్టుకుని ఉంది ఏది ప్రతిబంధం దేనికి ఏం ప్రతిబంధం ఉంది నా మనసు నిర్ణయం తీసుకోలేకపోతూ ఉంది నిర్ణయానికి ఏమిటండి ప్రతిబంధం ఇప్పుడు చెప్పండి నిర్ణయం తీసుకోవాలి ఏమిటి అడ్డం ఎక్కువ శాస్త్రజ్ఞానం ఉన్నటువంటి వాడికి నిర్ణయ బుద్ధిలో శ్రమ ఉంటుంది శాస్త్రజ్ఞానం అపరిమితమైన శాస్త్రజ్ఞానం కష్టం ఎక్కడ నేను ఒక ఒక ప్రొసీజర్ చేయాలి ఏ ప్రొసీజర్ ఫాలో కావాలండి రెండు ఆప్షన్స్ ఉన్నాయి మనం ఏం చేస్తాం ఏది ఎక్కువ ఖర్చు అవుతుందండి సరే ఈ ప్రొసీజర్ ఎక్కువ ఖర్చు అవుతుంది సరే అటైతే చీప్గా ఉండే చేయండి డెసిషన్కి వాడిన ఆల్గారిథం ఏంటి డబ్బును బట్టి నిర్ణయం చేసాం సరే డబ్బు డబ్బు కూడా అడ్డం లేదండి వెంటనే ఏది మేలు చేస్తుందండి అంటే సార్ అది ఎట్ట తెలుస్తుంది ఇప్పుడు మీకు కూడా రేపు ఎవరైనా శాస్త్రకారుడు ఒకటి నేను చెప్పారంటే ఇది మీకు చాలా బాగుంటుందండి నేను చెప్పాను అనుకోండి మీకు గ్రహస్థితి చాలా బాగుందండి నేను చెప్తే వెంటనే మీరు అడగాల్సిన ప్రశ్న ఏంటి బాగుంటుందంటే ఏంటి ఎందుకని చెప్పండి బాగుంటుందన్నది అబ్జల్యూట్ కా రిలేటివిస్టిక్ శాస్త్రంలో బాగుంటుంది అన్న విషయము మీకు బాగుండదు ఎందుకు చెప్పండి శాస్త్రము దేన్ని దృష్టిలో పెట్టుకుడు ఆపరేషన్ బాగుంటుంది అన్నాడు కదండి అదే ఒక ఆపరేషన్ చేసుకోవాలా డాక్టర్ గారు చెప్పారు ఏదో పూర్ పర్సన్ అని చెప్పేసి ఆయనకి చీప్గా ఉండే ఆపరేషన్ చేశాడు ఇది ఏందండి మీరు నాకు టాప్గా చేయండి నేను లక్ష రూపాయలు నాకు ఖర్చు పెట్టుకో ఉంటాను మీరు ఎందుకంటే చీప్ దాన్ని సజెస్ట్ చేశారు వాడు అడుగుతాడు కదండి so what is the criteria అంటే చెప్తాడు వైద్యస్య వైద్యుడి యొక్క నిశ్చయం దేని మీద ఉంటుంది చికిత్సకుడి యొక్క శక్తి మీద ఆడ్యోరోగి విషగ్వస్య కదా అంతే కదండి ఇప్పుడు నిర్ణయం చేశారు నాకు బాగుంటుంది అని అంటే అందువల్ల దైవజ్ఞుడు జీవేచ్ఛా విచారణం చేయాలి జీవేచ్ఛా విచారణ అంటే మామూలుగా మనం ఈ జ్యోతిష్కుని చూసేటప్పుడు అందరూ ఏం చేస్తారంటే నేను ఒక పని మీద వచ్చున్నానండి ఏ పని మీద వచ్చున్నారో చెప్పండి అని అడుగుతారు వాళ్ళు మామూలుగా అంటే వాస్తవంగా దైవజ్ఞ పృచ్ఛ అంటే ఆ విధంగా ప్రశ్న అడిగినటువంటి వాడికి శాస్త్రఫలం దక్కదను ఎందుకని అంటే దైవజ్ఞ పరీక్షా విధానం అని ఉంటుంది వాణ్ణి పరీక్ష చేయడం మీ లక్ష్యం అయితే అది అప్రోచ్ కాదు మీరు ఎగ్జామినర్గా రావు మీకు అర్థమైంది కంటే పరీక్షార్థం కాదు అంటే ఇది ఎందుకు వచ్చారు మీకు కష్టం నెరవేరాలి అప్పుడు చెప్పండి నాకు ఇది ఉంటే బాగా తీరిపోతుంది అన్నారు కదండి ఇది ఉంటే తీరిపోతుందని అందరు చెప్తారా చెప్పరు అంటే మీరు కోరుతున్నది ఈశ్వరుడు కోరుతున్నది సమానమైతే సామాన్యంగా సుఖమని మీరు కోరుతున్నది ఈశ్వర నిశ్చయము భేదంగా ఉందంటే దానికి కష్టమని చెప్తారు కష్టం వచ్చింది అంటే ఏంటి కష్ట మీకు కష్టంగా ఉంటుందండి అని వాడు చెప్పాడు అనుకోండి ఎందుకని ఈశ్వరుడి యొక్క నిర్ణయము విధి జీవుడి యొక్క నిర్ణయం ఇచ్చ విద్య విధి ఇచ్చ భేదాదుల వల్ల జీవుడికి కష్టం వస్తూ ఉంటుంది అంతే ఇంకేమీ లేదు ఇప్పుడు మీకు శాస్త్రంలో ఇది విధినా హేతువా అని అడిగి అంటే అది చెప్తే కానీ మీకు జ్యోతిష్కులు ఎందుకు కన్ఫ్యూజ్ అయిపోతారు ఇది బాగుందని చెప్పారే నాకు కష్టం ఎందుకు వచ్చింది అని మీకు అనిపిస్తూ ఉంటుంది కారణం ఏంటంటే శాస్త్రం యొక్క హేతు ముక్తే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఏ శాస్త్రం కూడా బాగుంది అని చెప్తే అది ముక్తి అండి ముక్తి అంటే ఏంటి వాడు సంసారం నుంచి ముక్తుడైపోతాడు దాని దృష్టిలో పెట్టుకునే శాస్త్రవేత్తలందరూ ఇది బాగుందని చెప్తారు ముక్తి అంటే ఏంటి కర్మ నివృత్తి ఇంకా మీరేం కర్మ చేయాల్సిన పని లేదు ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పటం శుభ శుభ నివృత్తి శుభ ప్రవృత్తి అది అట్లా కాకుండా ఇట్ట జరుగుతుంది అని చెప్పాలనుకోండి అప్పుడు మీ ఇచ్చతో విడిపెడతారు ఇవన్నీ ఏంటంటే అంటే యజ్ఞ సంభవమైనటువంటి క్రియలు అంటే మనం చేస్తున్న కర్మలకి మనం కోరుతున్నటువంటి కర్మ ఫలాలకి సంబంధము లోకంలో స్థిరంగా లేదు ఇది బాగా మనం రూఢి పెట్టుకోవాలి మనం కోరుతున్న కర్మఫలాలకి మనం చేస్తున్న కర్మలకి సంబంధ పెట్టేటువంటి కర్మకే యజ్ఞమని పేరు మీరు ఆ యజ్ఞ ప్రవృత్తి లేదనుకోండి ఇప్పుడు ఆద్యంలో నెయ్యి పోస్తే దశరథకు పుత్రుడు కలిగాడు అగ్నిలో నెయ్యి వేస్తే దశరథకు పుత్రుడు కలిగాడు ఏదో యజ్ఞయాగాది క్రతువులు చేస్తే శత్రువుని చంపేవాడు బలం ఒకటికి వచ్చింది వాడిని చంపే బలం ఒకటికి వచ్చింది అంటే కర్మ చేసిన ప్రతిసారి సంతానం కలగదు కర్మ చేసిన ప్రతిసారి ద్రవ్యం రాదు కర్మ చేసే బలం రాదు అంటే ఏంటి మీరు చేస్తున్న కర్మలని మీరు కోరుతున్నట్లుగా కర్మఫలంగా మార్చగలిగేటువంటి ఒక యజ్ఞ ప్రభువు ఒకడు ఉంటాడు వాడు మీకు వశపడేంత వరకు ఈ కర్మలు ఎంత చేసినా ప్రయోజనం లేదు ఇది ఎవరు చేస్తారు ఇప్పుడు చెప్పండి అయ్యా ఇప్పుడు మనం అనుకు మనం అనుకుంటున్నాం అయ్యా నెట్ పరీక్ష రాస్తే నేను లెక్చర్ ఉద్యోగం ఇస్తాను ఇద్దరు ఉన్నారండి నెట్ నేను క్వాలిఫైడ్ లెక్చర్ పరీక్ష ఇవ్వాల్సిన అవసరం ఉందండి వాడు ఇప్పుడు అందరూ పిహెచ్డీ చేసిన వాళ్ళందరూ అందరూ టీచర్లు కావాల్సిన పని లేదు కదా మీరు అర్హత సంపాదించారు దీ ఫలాన్ని నేను ఇస్తానని చెప్పే వరకు మీకు ఫలం దొరకదు మీరు కోరుతున్నటువంటి యాగా యజ్ఞయాగాది క్రతువుల వల్ల ఈ ఫలాన్ని ఇస్తామనేటువంటి దేవతలతో సంబంధం కలిగించగలిగినటువంటి ఆచార్య పురుషులు దొరికేంత వరకు అటువంటి క్రతువులు ఎన్ని జరిగినా యజ్ఞఫలం దొరకదు ఇది మీరు రూఢంగా పెట్టుకుంటే అప్పుడు స్థిరపరిచే ఆ స్థిరపరిచేవాడు మీకు దొరకాలండి మీకు అర్థమైంది కదండి ఇదే కర్మలు కదండి తిరుగుతున్నాను ఇప్పుడు చెప్పండి మనం చేయగలిగినవి ఏమి వేదంలో చెప్తాడండి ఇది చెయ్యండి అది చెయ్యండి అట్లా ఈ గిన్నె అంటే ఇప్పుడు మనకు అప్పుడప్పుడు మన ఆపస్తముఖ సూత్రంలో ఉదాహరణకి నేను అడుగుతానండి ఉది జాంగరాన్ నిరు అన్నాడు ప్రణీత పాత్రవాదాయ ఒక మాట అంటే ఒక మాట ప్రణీత పాత్ర అని ఒక పాత్ర ఉంటుంది వీడితో నేను హోమం చేసేవాడితో రే నాయన ఆ పాత్రను తెచ్చిట్టు పెట్టుకో అన్నాడండి పెట్టుకుంటే పెట్టుకో అంటూనే వీడు తీసి ఇటు పెట్టాడు ఇది బాగా గమనించండి వీడు తీసి ఇటు పెట్టాడు అయ్యో అన్నాడు ఎందుకని అంటే ఎటువంటి పరిస్థితిలో కూడా ప్రణీత పాత్రను అప్రదక్షిణంగా తీసుకోవచ్చి పెట్టద్దో అని మనం చెప్తాడు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు యజ్ఞ ఫలంలో ఆ పాత్రను అప్రదక్షిణంగా తెచ్చిపెట్టాడు కాబట్టి యజ్ఞ ఫలం దొరకలేదని మనం చెప్పచ్చు అంటే చెప్పాడు వేదవాక్యముల చేత ప్రస్తావించబడినటువంటి ప్రతి కర్మ ఎందు భేదం జరగకుండా జరిగితేనే వేదంలో చెప్పినటువంటి ఫలాన్ని వేదపురుషుడు ఇస్తాడు అంటే కుడి చేత్తో తీసుకో అక్కడ పెట్టు ఏముందండి సంబంధం వాడట కోరుతున్నాడు ఇది బాగా అర్థం కావాలండి డ్యాన్స్ చూసి డబ్బిచ్చినట్టుగా మీకు తమాషగా అనిపిస్తుంది ఒకడు చేతులు కాళ్ళు ఆడిస్తూ ఉంటే మనందరం పోయి డబ్బులు ఇచ్చి వచ్చాం కదండి ఇస్తున్నావా లేదా ఎవరు ఇవ్వమన్నారు సినిమా హాల్కి పోయి ఇచ్చాం కదా చేతులు నేను అనుకుంటుండే వీళ్ళేందరూ చేతులు కాళ్ళు అంటే నా బుద్ధికి సినిమాటిక్ కాన్సెప్ట్ ఎక్కేది కాదు చాలా రోజులు కేవలం చేతులు కాళ్ళు ఆడిచ్చేదానికి వీళ్ళకి మనం డబ్బిస్తున్నాము ఇంకేం చేయటం లేదు కదా వీళ్ళు అంటే మన బుద్ధికి ఏమిటంటే లయబద్ధమైనటువంటి కదలిక ఉంది ఆ విధంగా కదలటం వల్ల నాకు ఉత్సాహం వస్తుంది నేను ఆనందపడుతున్నాను నేను తృప్తి చెందుతున్నాను కాబట్టి చేతులు కాళ్ళు ఆడిచ్చే వాళ్ళకి నేను డబ్బిస్తానని మనం అనుకున్నాం కాబట్టి మనం డబ్బిస్తున్నాం లేదా చేతులు గళ్ళాడిచ్చేవాడు గౌరవ డబ్బు ఇవ్వరు అదండి యజ్ఞం అంటే అంటే నేను ఆడిస్తాను నేను కాళ్ళు వెనక్కి తీసుకొచ్చి వృష్టికాసనం వేస్తాను అని నేను చెప్తే వృష్టికాసనం వాళ్ళు వేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాడికి నేను భోజనం పెడతాను అనేవాడు ఒకడు ఉంటే వీళ్ళిద్దరిని కలిపేటువంటి మంత్రాన్ని యజ్ఞం అన్నారు కాబట్టి యజ్ఞాన్ని స్పష్టంగా చేయకపోతే మీకు వెయ్యి శక్తులు ఉన్న బ్రహ్మాండంగా పాటలు పాడేవాళ్ళు ఉన్న వాళ్ళు పనికిమాని వాళ్ళుగా ఉంటారు అసలు పాటలు పాడడం రాని వాళ్ళందరూ గొప్ప గాయకులు అయిపోయి ఉంటారు ఎందుకని వీళ్ళిద్దరిని కలిపేవాడు దొరకడు ఒక పది నిమిషాలు మనం వాళ్ళని పూర్తి చేసి మళ్ళీ వస్తాను అమంత్రం అక్షరం నాస్తి అంటే స్పష్టంగా మీకు అర్థమయ్యేదానికి వేదంలో ఉండేటువంటి మంత్రములన్నీ వర్ణ నుంచి తీసుకోబడిన అక్షరాలతో నిర్మాణమైంది అంతే కదండి అంటే ఇంకేం కొత్త అక్షరాలు లేవు వేదమంత్రాలు వేదమంత్రాలు అంటున్నాం కదండి అమంత్రం అక్షరం నాస్తి అన్నాడు ఇటుకలే గోడలు కట్టే శివాలయాలు కట్టినా మనుష్యాలయాలు కట్టినా కానీ మనుష్యాలయాన్ని ఎట్ట కడుతున్నాం ఈ ఇటుకలతోనే కడుతున్నాం అమంత్రం అక్షరం నాస్తి అంటే అన్ అవే అక్షరాలు మంత్రాలు అవే అక్షరాలు నిందలు నాస్తి మూలం అనౌషధం లోకంలో ఔషధం కానటువంటి వృక్షం లేదన్నాడు అయోగ్య పురుషో నాస్తి వీడు దుర్మార్గుడు అని చెప్పేవాడు ఒక్కడు లేడన్నాడు అట్లయితే అన్నీ లేదు అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయని చెప్తున్నాడు ఎవరు లేదు అని అడిగాడు శుక్రరీతిలో చెప్పున్నాడు నీ పాట ఎవడు లేదంటే యోజకస్తత్ర దుర్లభ ఈ మందుకి శక్తి ఉంది వీడికి జబ్బు ఉంది ఇవి రెండు కలిపి నేను చికిత్స చేస్తానంటే దాన్ని ఏమన్నారు ద్రవ్య జ్ఞానం వ్యాధి జ్ఞానం రెండు కావాలండి మనకి వాడికి వ్యాధేహ తత్వ పరిజ్ఞానం వేదనాయాశ్చ నిగ్రహ ఏతద్వైద్యస్య వైద్యత్వం నా వైద్య ప్రభురాయుష అయ్యా నాకు ఈ వ్యాధి ఉంది దీనికి లక్షణాలు ఉన్నాయి ఈ ద్రవ్యానికి ఈ లక్షణాలు పోగొట్టే శక్తి ఉంది ఇవి రెండింటినీ నేను సంయోగపరుస్తానంటే వైద్యుడు మంత్రవేత్త అవుతుంది బిషక్ అన్నాడు అంటే ఇవి రెండు వాడికి తెలుసు కదండి ఏం కావాలి వాడికి చికిత్స చేయాలంటే ద్రవ్య జ్ఞానం ఉండాలి వ్యాధి జ్ఞానం ఉండాలి ఇవి రెండు ఉంటే చికిత్స జరిగిపోతుందండి చికిత్స చేస్తాననే అనుగ్రహం ఉండాలి మనకు చికిత్స రెండూ తెలుసండి మందు తెలుసు రోగము తెలుసు చికిత్స చేయించుకునేవాడు ఒకడు ఉండాలి నేను చేస్తానని చెప్పేవాడు ఉండాలి వీళ్ళు నలుగురు కలిస్తే యజ్ఞం సఫలమవుతుంది వీళ్ళు నలుగురు కలవలేదనుకోండి యజ్ఞ క్రతువు నిష్ఫలమైపోతుంది కాబట్టి అన్నీ సిద్ధంగానే ఉన్నాయి ఎప్పుడు మీకు అర్థమైంది కదండి ఏది ఎక్కడ లోపం వచ్చింది మంత్రాక్షరాలు లేకుండా కాదు చెప్పాలనుకునేవాడు చేస్తాననుకునేవాడు దొరకటం లేదండి వీళ్ళిద్దరు కలవరు ఆఖరికి ఏంటంటే ఇప్పుడు చెప్తున్నాడు సంశయాత్మ ఇవన్నీ ఈ శాస్త్రాలు భౌతిక శాస్త్రాలు కావు భౌతిక శాస్త్రాలు కావంటే ఏంటంటే ఆత్మక ప్రవృత్తితో నడిచేటువంటి ఇంద్రియ వృత్తుల చేత నడిచేటువంటి శాస్త్రాలన్నీ తక్షణ ఫలాన్ని ఇచ్చేటివిగా ఉంటాయి అంటే ఇప్పుడు నేను ఈయన చూచాను నా కంటిలో పడ్డాడు కళ్ళు మూసిన వెంటనే ఈయన మాయమైపోయినాడు కదండి ఇంద్రియ అర్థ సన్నికర్ష జ్ఞానం అవ్యపదేశ్యం వ్యవసాయాత్మకం ప్రత్యక్షం అంటే ఇప్పుడు నేను ఈయన చూస్తున్నాను కదండి ఇప్పుడు మీకు ప్రత్యక్ష జ్ఞానం నుంచి ఉద్ధరణ కావాలండి కష్టం పోగొట్టాలి ఎట్లా అని మీరు అడిగారు కదా దానికి చెప్తున్నాను ఇంద్రియ సన్నికర్ష జన్యం అన్నాడు అంటే కంటిని తీసుకొని ఇటు ఆయన పెట్టాను సన్నికర్ష అంటే ఏంటండి సన్నికర్ష అంటే ఏంటి సన్నికర్ష అంటే కర్షణం అంటే తగలటం అండి నికర్షణం అంటే నిశ్శేషేణ కర్షణం ఏమాత్రం తగ్గకుండా ఒకడు మిమ్మల్ని తిడుతున్నాడు మీ చెవిలో పడుతూ ఉంది ఇప్పుడు ఇది చూడండి ఏమాత్రం తేడా లేకుండా వాడు చెప్పిందంతా మీ చెవిలో పడిపోతూ ఉంది సన్నికర్ష అందరూ వింటున్నారు మీరు కూడా వింటున్నారు ప్రత్యక్ష జ్ఞానం యొక్క శక్తి చెప్తున్నాను అది నిందోస్తుతో మీకు ఎట్ట తెలుస్తుంది పది మంది కూర్చుని వింటున్నారు ఇద్దరు చంద్రశేఖర్లు ఉన్నారు అక్కడ కూర్చు అక్కడ కూర్చుని అక్కడ ఒక చంద్రశేఖర్ ఉన్నాడు ఇక్కడ చంద్రశేఖర్ ఉన్నాడు చంద్రశేఖర్ అనేవాడు ఒక దుర్మార్గుడు ఉన్నాడు అని చెప్పి ఇప్పుడు తిడుతున్నాడు ఇద్దరి చెవిలో పడింది ఎవరికి వస్తుందండి నొప్పి అని అడిగాడు ఇప్పుడు చెప్తున్నాడు నికర్ష అంటే నిశ్శేషం సన్నికర్ష అంటే నేను తీసుకుంటాను అని కూర్చున్నవాడు ఒకడు ఉంటా విన్న వాళ్ళందరికీ తలకాయకి ఎక్కిపోతుంది సన్నికర్ష జన్యం నేను వింటాను నేను అర్థం చేసుకుంటాను దాని సారాంశం గ్రహిస్తాను ఈ మూడు ప్రవృత్తులు వాడుకున్నాయి జ్ఞానం అది ఏమైంది అవ్యపదేశ్యం ఎవరో చెప్పటం వల్ల కాదు మీ చెవిలోనే పడింది వ్యవసాయాత్మకం అంటే ఇప్పుడు ఏంటంటే వినకుండా కూడా కంటికి కనకుండా కూడా వినబడిందండి ఒక శబ్దం ఇప్పుడు రెండోది మీకు ప్రత్యక్ష జ్ఞానం అంటే ఏంటంటే కంటి ముందర కనిపించింది ఎప్పుడు తిట్టున్నాడు అంటే బాగుంది ఇంటికి వెళ్ళేసి మనసు మీద పడుకుని వాడు తిట్టాడు యోచించి బాధపడేవాడు కూడా ఉన్నాడు ఇప్పుడు వాడి చింతన ఏంటంటే ప్రత్యక్ష చింత కాదు వాడికి ప్రత్యక్ష దుఃఖం కాదు వాడు ఇంట్లో కూర్చొని వంద సార్లు మన టీవీ నైన్ మాదిరి రిపీట్ చేసి చూసుకొని దిగులు పడుతున్నాడు ఒకే సీన్ గిరిగిరి గిరిగిరిని తిప్పి వాడు నన్ను తిట్టాడు మళ్ళీ ఒకసారి వాడు నన్ను తిట్టాడు వాడిని తిట్టాడు ఇప్పుడు చెప్తున్నాడు ప్రత్యక్ష జ్ఞానం ఒకసారి ఉంటే పరోక్ష జ్ఞానం అనంతావై విశ్వేదేవా పరోక్ష పరోక్షతకు రెండు శక్తులు ఉన్నాయి ప్రత్యక్ష జ్ఞానం ఇంద్రియ నిష్ఠాకాలంలో మాత్రమే మీకు ఉంటుందండి అంటే గ్రహాలు బాధిస్తున్నాయంటే ఆయా రాసుల్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ గ్రహాలకి మిమ్మల్ని బాధించే శక్తి ఉంటుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ శక్తి అయితే పర్వాలేదు మహాపురుషుల్ని గ్రహాలు బాధించదండి ఎందుకని అన్నాడు వాడు పది సంవత్సరాల క్రితం ఉన్న గ్రహాన్ని మెమరీలో పెట్టుకొని దీన్ని ఇగ్నోర్ చేస్తాడు మీకు బాగా ఇది బాగా అర్థం కావాలి ఎప్పుడైనా మా నాన్నగారి దగ్గర మా నాన్నగారు తొంభై ఎనిమిది అట్ట వరకు బతికారు నాన్న ఇటు చేస్తున్నానంటే ఆయన వెంటనే నేను పదిహేనో సంవత్సరంలో ఇన్ని పద్యాలు ఒప్పచెప్పేవాడు రా అన్నాడు అనుకోండి అంటే ఇప్పుడు ఆయనకు తొంభై కదా పదిహేనో సంవత్సరంలో ఉన్న ఆయన శక్తిని స్మరించి ఈరోజు నా అసక్తతను మర్చిపోతున్నాడండి ఆయన బాగా ఇది మీకు అర్థం కాదు మనందరం ఏం చేస్తున్నాము ఇప్పుడున్న శక్తిని మర్చిపోయి అప్పుడున్న దుఃఖాన్ని గుర్తించుకుంటూ ఉంటాం గ్రహ బాధను అటు తప్పించుకోవాలి ఇంద్రియాల చేత కడిపించబడుతున్నటువంటి గ్రహపీడను ఇంద్రియజన్యం అంటే ఇంద్రియ సన్నికర్ష ఇంద్రియార్థ సన్నికర్ష జన్యం జ్ఞానం అవ్యపదేశ్యం వ్యవసాయాత్మకం ఆకాశంలో గ్రహాలు ఉన్నాయి కాబట్టి నువ్వు కష్టపడాల్సిందే అంటే పర్వాలేదు ఎందుకంటే ఆకాశంలో శని చేరు ఇప్పుడు మీకు ఎప్పుడైనా నేను రేపు చెప్పినా ఎవరన్నా జ్యోతిష్కుడు చెప్పినా కూడా మీకు చెప్పే మాట ఏంటంటే ఆకాశంలో చంద్రుడు ఉన్నాడు బుధుడు ఉన్నాడు ఈ గ్రహాలు బాగలేవు మీరు ఒక రెండు నెలలు వెయిట్ చేయండి మీకు జరగదు అని నేను చెప్పేసి అనుకోండి ఇప్పుడు ఆ దోషం ఎట్టుపోతుంది అని వెంటనే మీరు అడుగుతారు అడిగితే ఏం చేద్దామండి రేపు ఎల్లుండి లేకపోతే వచ్చే డిసెంబరు పోతుందండి నేను చెప్తాను అయ్యో అంతకాలం వెయిట్ చేయాలా అన్నారు అనుకోండి అప్పుడు ఏమన్నాడంటే ఒరే నాయన నీ కంటి ముందరే తిడుతున్నటువంటి వాడి యొక్క నిందను నీ హృదయంలో వేసుకోకుండా నువ్వు అన్య బలస్మరణ చేసి నీ బలాన్ని గుర్తు తెచ్చుకోగలిగితే ఈరోజు నా గ్రహాలు నేను బాధించు అన్నాడు ఎందుకని ఆకాశంలో ఇంద్రియ సన్నికర్ష కదా ఆ గ్రహాలు నేను బాధిస్తున్నాయి ఎందుకని నీ మనసు దాంతో సన్నికర్షించు ఇప్పుడు ఏమిటి మణిమంత్ర ఔషధ ఆచార్యానుగ్రహవశాత్ గ్రహపీడాను వర్తంతే మణిమంత్ర ఔషధ ఆచార్యానుగ్రహవశాత్తు గ్రహపీడ నివర్తనం అంటే ఇప్పుడు మణిమంత్రం అంటే ఏంటి అయ్యా మందు పెట్టుకో నాకు చేతిలో నొప్పి ఉంది కానీ కొంచెం అమృతాంజనం పూయడం వల్ల లేకపోతే ఇంకేదో పెయిన్ కిల్లర్ వేసుకోవటం వల్ల నొప్పి తగ్గిపోయింది కదా అంటే అది మా ఔషధం మంత్రం మణి ఆచార్యానుగ్రహ వాడు తిడుతున్నాడు లేదు నువ్వు మంచివాడు అని చెప్తున్నాడు రెండు మాటలు వినిపిస్తుంది ఈ రెండు మాటలతో పూర్తి చేస్తాడు అండ్ యాస్పర్ జంగ్ అని ఒక సిండ్రోమ్ వచ్చిందండి ఒకరికి ఒక పిల్లవాడి వాడు ఐదు సంవత్సరాలు పిల్లవాడు నా నాలుగో ఐదు సంవత్సరాలు పిల్లవాడు ఈ ఆ సిండ్రోమ్ క్వాలిటీస్ మనకు తెలిసి ఉంటాయి సరే అతను నా దగ్గరికి వచ్చాడు స్వామి వీడికి యాస్పర్డన్ సిండ్రోమ్ ఏదో యాస్పర్డన్ వచ్చింది ఏం చేయమంటారు సరే నేను చెప్పాను గట్ట తెలిసింది వాడికి వచ్చిందని ఆ ప్రాబ్లం డాక్టర్ గారు చెప్పడం వల్ల తెలుస్తాం స్వామి నేను చెప్పాను నేను చెప్తున్నాను నీకు అది లేదు నువ్వు ప్రశాంతంగా వెళ్ళిపోను స్వామి డాక్టర్లు చెప్తే ఎట్లా లేదనుకోమంటారు అంటే నీ కష్టం అంటే డాక్టర్లు పట్టు చెప్పే మాట కదా పట్టుకుంటున్నావు ఇది ఒకటి అటు పెట్టుకోండి అదే రకంగా చీఫ్ మినిస్టరు ఒక ఆయన్ని పిలిచి ఈ రోజుటి నుంచి నువ్వు దీనికి చైర్మను అని చెప్పాడు అనుకోండి ఒకడెవరో ఇంకొకడు పక్క వీధిలో పోయేవాడు నువ్వు ఏం చైర్మన్ అయినా నా దృష్టిలో చైర్మన్ కాదబ్బా అన్నాడు ఆయనతోనే ఆయన చైర్మన్గా అప్పాయింటే ఆర్డర్ పట్టుకో వచ్చున్నాడు ఏమండి వాళ్ళ ఊర్లోనే ఆయన కూర్చుంటే ఏమండి అని అంటే నువ్వు చైర్మన్ అయినా ఏమైనా నాకు లెక్కలేదండి అన్నాడు వాడు ఇప్పుడు వీడు మళ్ళీ చీఫ్ మినిస్టర్ దగ్గరికి పోయినాడు సార్ వాళ్ళు లెక్క చేయటం లేదు సార్ నన్ను ఏం చేయమంటారు అంటే ఇప్పుడు ఆయన చెప్పాడు చైర్మన్ అని ఒకటి చెప్తున్నాడు చైర్మన్ కాదని ఇంకోటి చెప్తున్నాడు కదండి మీరు దేని పట్టుకుంటారు అదేండి మీ గ్రహం ఆచార్య పురుషుడు నీకు కష్టం లేదు అని చెప్తూ ఉంటే ఆకాశంలో ఉండే గ్రహాలు చెప్తున్నాయి నేను కష్టపడతానని చెప్పేటువంటి వాణ్ణి ఎవడు ఉద్ధరించలేడు అన్నాడు ఇప్పుడు డాక్టర్ గారు జబ్బు లేదని చెప్పేశారండి ఏదో నాకు జబ్బు ఉంది మళ్ళీ పరీక్ష చెయ్యి మళ్ళీ దగ్గు వచ్చిందంటే మళ్ళీ ఎయిడ్స్ దెర్ ఆర్ పీపుల్ నాకు ఎయిడ్స్ పరీక్ష చేయించండి వాడు ఆయన పాపం ఎక్కువ పేపర్ చదువుతూ ఉంటాడు ఈనాడు పేపర్లు హెల్త్ కాలం చదువుతూ ఉంటారు ఒక పెద్ద ఆయనకి ఏం లేదండి దగ్గు జలుబు వచ్చింది మన పని మనిషి వచ్చినప్పుడు ఆయనకు ఒకే ఒక డౌట్ వాడు పని మనిషి హస్బెండ్కి ఎవరికో ఏడుస్తుందండి ఆయన చాలా పెద్ద ఆయన సరే ఆ పని మనిషి వచ్చినప్పుడు ఆమె కాఫీనో ఏదో ఇస్తూ ఉంటుంది సరే ఈయన పెద్ద ఆయన బాగా చదువుకున్నాడు సరే చదివాడు ఈ విధంగా ఎయిడ్స్ వచ్చినట్టుగా దగ్గు వస్తూ ఉంది జ్వరం వస్తూ ఉంది ఇవన్నీ సింటమ్స్ వాళ్ళ నాన్న పిలిచి కుమారుని పిలిచి నాకు పరీక్ష ఇచ్చిరా ఎయిడ్స్ వచ్చేసినట్టుగా ఉంది వెంటనే టెస్ట్ చేయించాడు టెస్ట్ ఏం చేసి డాక్టర్ గారు పరిస్థితి ఏం ప్రాబ్లం లేదండి మీకు ఎయిడ్స్ లేదండి మళ్ళీ పదిహేను రోజుల్లో మళ్ళీ ఆ సింటం వచ్చింది ఇప్పుడు చెప్తున్నాడు వైద్యుడు చెప్పినాడని రోగాన్ని వద్దనుకుంటావా నీకు స్వానుభవం ఉంది కదా అని చెప్పి రోగాన్ని నువ్వు రోగాన్ని పరిగ్రహిస్తావా లేకపోతే ప్రారంధం కర్మ అని చెప్పాం కదండి ప్రారంధం కర్మ హీతే భోగేన చరితార్థత్వాత్ నువ్వు కర్మను తీసుకుంటున్నావు అనే హేతు ఏది నీకు అడ్డుకొడుతుందో ఉందో అది గ్రహంగా పనిచేస్తుందండి అంత ఇంకేంటి డాక్టర్ చెప్పాడు లేదు లేదంటున్నాడు నీ మనస్సుకి ఈనాడు పేపర్లో హిందువులు వేసిన సిమ్టమ్స్ బట్టి నీకు ఉన్నట్టుగా నీకు కనిపిస్తున్నది వాడు సిమ్టమ్స్ లిస్ట్ ఒకటి ఇచ్చేశాడు ఈ సిమ్టమ్స్ అంతా చదువుకొని web media dot com web medical center కామ్స్ పట్టుకొని అన్ని వెబ్సైట్లో చూసుకున్నాడు ఈ విధంగా ఇది వస్తే ఒక పది రోజుల్లో కూడా అది డిటెక్ట్ కావచ్చండి అని చెప్పి కూడా చదువుకున్నాడు దేన్ని పట్టుకున్నాడు అంటే ఇక్కడ మీకు ఎందుకు ఇది చెప్తున్నానంటే శాస్త్రవాక్యానికి ప్రమాణ బోధకుడు ఎవడో వాడు చెప్తేనే అంతే అంటే దానికి ఏం చెప్పాడు వేదం ఏం చెప్పింది ఆచార్యవాన్ పురుషో వేద పరలోక విషయాలకంతా ఆచార్యుడు ప్రమాణం అంతే పర ఇహ విషయం అయితే మీకు ఆత్మానుభవం ప్రమాణం ఇహలోక విషయం శరీరంలో నొప్పి వస్తుంది నొప్పి లేదు అని ఆచార్య పురుషుడు చెప్పడు మీకు అర్థం ఎందుకంటే పరలోక విషయాలంటే ఏంటి ఇక్కడ ఉండే వాటిని చూసి విని తెలుసుకోండి ఇక్కడ లేని వాటిని ఆయన చెప్తేనే తెలుసుకోండి దానికి తర్కమే అవసరం లేదు అందరూ ఏమనుకుంటే సైన్సా అన్సైంటిఫిక్గా అని బాధపడుతూ ఉంటారండి ఇహలోకం మాత్రమే శాస్త్రీయం పరలోకము అశాస్త్రీయం కానీ ఎక్కువగా మనం పరలోకంలోనే ఉంటాం ఇహలోక వ్యవహారాలు మనకు ఉన్నటువంటి బుద్ధిగతమైనటువంటి శాస్త్రాలతో నడుస్తూ ఉంటాయి దానికి ఇబ్బందే లేదు no conflict between the worldly or mundane sciences to the unworldly sciences వాటికి సంబంధం లేదండి కానీ మనం వాడికి సంబంధం పెట్టుకుని మనం అనవసరంగా దుఃఖపడుతూ ఉంటాం ఈ ఈ విషయం ఎప్పుడు తెలుస్తుందో అప్పుడు మనకు గ్రహగతమైనటువంటి పీడలు నివర్తి అప్పుడు శాస్త్ర ప్రతిపాదితమైనటువంటి వ్యవహారాలు మన ఎందు పనిచేసి ఆ దోషాలన్నీ పోతాయి కాబట్టి ఇప్పుడు ఒకవేళ శాస్త్రంలో ఉంది ఉంది అని నేను చెప్పినా కూడా ఆ దోష నివృత్తి చేయడానికి మీకు కావలసిన హేతువులు ఎట్లా మీ పనిచేస్తాయో మీకు తెలియాలండి అందుకోసం ఇంతసేపు చెప్పారు అంటే ఏదో జ్యోతిశాస్త్రంలోనే గ్రహాలు జరిగిపోతాయంట ఇంతేని కాదు మీ యొక్క ప్రవృత్తి శుభాశయ ప్రవృత్తి వశాత్ సర్వం సమ్యక్ వర్తంది శుభాశయ ప్రవృత్తి అంటే ఏంటంటే వాడు నన్ను తిడుతున్నాడు కాబట్టి నేను ఇంక మీకు వేరేది కూడా వద్దండి నువ్వు వెదవి నువ్వు వెదవి అని ఒకటి తిడుతున్నాడు నేను మంచివాడిని నేను మంచివాడిని అని అనుకుంటున్నాడు వేరే వాళ్ళు లేరు ఇప్పుడు బాగా తీసుకోండి ఒకడు నిందిస్తున్నాడు మీ చెవిని పడుతుంది మీ మనస్సుతో నేను మహా ఉత్తముణ్ణి నేను శ్రేయస్కాముణ్ణి బద్ధకాముణ్ణి అన్నీ మనం సంకల్పం చేస్తున్నాం బాహ్య శ్రవణవశాత్తు మిమ్మల్ని మీరు దుష్టుడు అనుకుంటారా మీరు అనుకోవటం వల్ల మీరు ఉత్తముడు అనుకుంటారా ఇప్పుడు చెప్పండి ఎవడికి బోధ వస్తుందో వాడు గ్రహానికి వశం కాడు ఎవడికి బోధ రాదో వాడు సర్వవేళ గ్రహానికి వశమైపోతూ ఉంటాడు రెండే భావనలు మీ మనస్సుతో మీరు నడుస్తూ ఉన్నారు కదా ఇప్పుడు మీకు అర్థమైంది ఒకసారి చెప్పానండి వెంకటేశ్వర స్వామి మందిరానికి ఒక కోటీశ్వరుడు వెంకటేశ్వర స్వామి మందిరానికి వెళ్ళాడండి కూర్చోండి మామూలుగా కోటీశ్వరులు అంటే ఎక్కడ కూర్చోబెడతారండి వాడిని రంగనాయకుల మండపంలో కూర్చోబెడతారు సో అందరూ రంగనాయకుల మండపంలో కూర్చుంటారండి దర్శనం అయిపోతుంది అంటే వాడు అధికారాన్ని బట్టు ద్రవ్యాన్ని బట్టు సరే వీళ్ళిద్దరు కూర్చుంటూ ఉంటే ఎప్పుడో పది పది సంవత్సరాల క్రితం సఖ్యత ఉన్న వాళ్ళు అక్కడ కలిశారు కలిసిన తర్వాత వాళ్ళిద్దరు మాట ఏం చేస్తున్నారో ఏం చేస్తున్నారో అంటే ఎక్కడో బెంగళూరులో రియల్ ఎస్టేట్ చేస్తున్నాను అని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్నారు సరే ఎంత ఒక ఇరవై కోట్లు పెట్టుబడి పెట్టేశాడు సరే అంతా అయిపోయింది జరుగుతూ ఉంది ఒక నాలుగైదు సంవత్సరాల తర్వాత ఈ ఇచ్చిన డబ్బు అంతా ఆయనకి మోసం అయిపోయింది వృత్తాంతం వదిలిపెడతాం ఇప్పుడు ఈయన మోసపోయినటువంటి వాడు ఒక సందర్భంలో కలిసి వెంకటేశ్వర స్వామి సన్నిధానంలోనే మోసం చేశాడు స్వామి నన్ను వాడు అంటే అధిష్టానం తదాకర్త కరణంచ పృథగ్విధం వివిధాశ్చ పృథక్చేష్టా చైవాత్ర పంచమం అంటే దేశాన్ని బుద్ధిని కాల అధిష్టానం తదా కర్త కరణంచ పృథగ్విధం వివిధాశ్చ పృథక్చేష్టా చైవాత్ర పంచమం మీరు దోషాన్ని ఆరోపించేటప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి మీద ఆరోపిస్తారా అండి కుదరదు ఎందుకని వాడి మనస్సు అధిష్టానం ఆ కోరిక వాడికి ఎక్కడికి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినా నిన్ను కోరిక వదిలిపెట్టలేదు అని చెప్పాను మామూలుగా మనం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే ఏం చేస్తామండి గుడికి అంటే ఏ మందిరానికైనా వెళ్ళారు ఏం చేస్తారు చెప్పండి మామూలుగా గుడికి వెళ్ళారు వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు కంటి ముందు ఉన్నారండి మీరేం చేస్తారు వెంటనే కళ్ళు మూసుకుని అంటారండి నూటికి తొంభై మంది అటు చేస్తారు వెంకటేశ్వర స్వామి ముందర నిలబడి ముందర ఆయన నిలుచుకో ఉన్నాడు ఈయన కళ్ళు మూసుకున్నాడు ఎందుకని ఆయన చూడటం లోపలికి వెళ్ళటానికి కాబట్టి ఆయన చూడటం సంసారంలో ఉండటానికైతే ఆయన పరమాత్ముడు కాదు ఇది బాగా అందువల్ల మనందరం కళ్ళు మూస్తామండి ఎందుకని వృత్త్యా వినివృత్త కామా ద్వంద్వ విముక్త సుఖ దుఃఖ సంగై గచ్చంతి అవ్యయిందంటే ఏమిటి అధ్యాత్మ వృత్తులు ఏంటండి అధ్యాత్మ వృత్తి అంటే ఏంటి మిమ్మల్ని మీ దగ్గర పెట్టేది మిమ్మల్ని మీ దగ్గర పెట్టేదంటే ఏంటి లోక వెంకటేశ్వర స్వామి వజ్రకిరీటం పెట్టున్నారు ఆయనకి ఈ యొక్క ఖడ్గం ఉంది ఒకడు మాల వేస్తున్నారు ఈ ఆభరణాలు బాగున్నాయి ఇవాంటి వెంకటేశ్వర దగ్గర మీరు చూడవలసింది కాదు ఎక్కడికి వెళితే మీ స్వరూపం మీ జ్ఞాపకం వస్తుందో అది పరమాత్ముడి యొక్క స్థానం కదా అంతే కదండి పరమాత్మను మీరు దర్శించే పద్ధతి ఏంటి ఇప్పుడు మీరు దేన్ని చూస్తే మీకు తినాలనిపిస్తుందో అది అన్నం కానీ అన్నాన్ని అన్నాన్ని నేను తినాలనుకుంటున్నానని చెప్పడం కుదరదండి శాస్త్రంలో మీకు ఇది నేను తింటాను ఇప్పుడు అన్నం కాని దాన్ని భక్షించే జీవి ఒకటి ఉందండి ఏది నిప్పులు తినే ఉన్నాయి కదండి నిప్పులు తింటాయి ఏ పక్షి నిప్పులు తింటుందండి నిప్పును పట్టుకొని తింటుందండి అది నిప్పు కణాలనే తినే పక్షి ఒకటి ఉంది అది మళ్ళీ మాట్లాడదు అంటే మీకు అంటే ముళ్ళను తినేటువంటి పక్షి ఏదండి జీవి ఏందండి ఒంటి తింటుంది ఉష్ట్రం అంటే దాని ఆహారం ముళ్ళే తింటుంది కంపని తింటుందండి నాలుక నాలుకతో దాని దాని హాని చేయదు కంపనే కరుగు తింటుంది అంటే ఇప్పుడు ఆహారం అనే ప్రవృత్తి కాదు నేను దీన్ని తింటాను అని అనుకోవటం వల్ల దానికి ఆహారం అవుతుంది అని చెప్పటం కోసం కాబట్టి ఖచ్చితంగా దుర్లభ సప్తకాన్ని మీరు జాగ్రత్తగా సమావేశపరుచుకుని అంతఃకరణలో బంధించి గ్రహాల వశంగా నడుస్తాము అనుకుంటే లోక వ్యవహారం స్థిరపడదు ఆత్మ సంస్థితిని బట్టి సంకల్పాన్ని బట్టి దృఢత్వాన్ని బట్టి మన యొక్క చిత్తము యొక్క స్థిరత్వాన్ని బట్టి మనకు గ్రహపీడ నివారణ అవుతుంది జపం చేస్తే గ్రహపీడ పోతుంది అని అంటే మనందరికీ తెలిసిన ఒకే పెద్దవాళ్ళు చెప్పిన మాట కృషితో నాస్తి దుర్భిక్షం జపత నాస్తి పాతక కదండి జపం చేస్తే పాతకం ఉండదు పూర్తి చేస్తున్నా మీకు పాపం పోయింది అని చెప్పారనుకోండి జపం చేస్తే పోతుంది కాబట్టి మీ మనస్సు చేత ఆత్మవిరుద్ధమైనటువంటి చింతన చేయకుండా దేని స్మరణ చేస్తే ఆ ఆత్మవిరుద్ధమైన ప్రవృత్తి పోతుందో దాన్ని మీరు చింతన చేయాలి అప్పుడు మీ సంకల్పానికి బలం వస్తుంది అప్పుడు మీరు కర్మ చేయగలుగుతారు ఇప్పుడు గ్రహానుకూల వ్యవహారాలు అప్పుడు గ్రహం చెప్తుంది ఇప్పుడు మనకది ఒక వేదికగా కనిపిస్తుంది అదే కాబట్టి అంటే ఎంత చర్చించినా ఏమి చేసినా ఆఖరి వాక్యం నాయం ఆత్మ ప్రవచనేన లభ్య అంటే మాట్లాడటం వల్లనో వినటం వల్లనో చేయటం వల్లనో పరమాత్ముడు మీకు దొరకడు దేనికి దొరుకుతాడండి యమైవ ఏష వృణితే తేన స్వయం లభ్య అంటే చూచేవాడికి వినేవాడికి తినేవాడికి భగవంతుడు దొరకడు కేవలము ఎవడి చేతైతే పరమాత్ముడు కోరబడుతున్నాడో వాడికే భగవంతుడు దొరుకుతున్నాడు మీరు భగవంతుణ్ణి కోరటం అనే ప్రక్రియ ఆ క్రియను నేర్చుకోలేదు కాబట్టి ఆత్మవిద్య మనం అభ్యాసం చేయలేకపోతుంది కోరటం కోరండి అని చెప్పామనుకోండి మనం ఏం చేస్తామంటే నేను కోరుతున్నానండి అని చెప్పేస్తాం అంతే లెక్కలట్ట చేయాలి చేయాలి తీయాలి అట్ట చేయాలి మనం నేర్చుకున్నాం కానీ కోరటం ఎట్లా మాత్రం తెలియకుండా కోరుతూ లెక్కలు చేస్తున్నాను అని చెప్పం కదండి ప్రొసీజర్ పేరు చెప్పేసి మనం చెప్పేస్తాం కోరుతున్నానండి అంటాం మనం కోరుతున్నాను అని చెప్పే మాట చేత పరమాత్ముడు కోరబడ్డు ఎట్లా కోరటం అనేటువంటి దాన్ని కేవలం ఆత్మవిచారం ఉన్నవాడికే చెప్పాలి ఒక పది నిమిషాలు ఆగండి నేను Manuel Puches,